ఈ పిల్లవాడు చచ్చిపోవాలి అని కొట్టాడు కదా వాడు సరే బాగానే ఉంది ఆ రెండు చేతులతోటి వాటిని పట్టుకుని బహుశో భ్రామయన్ హరిహి పైకెత్తి గిరగిరగిర తిప్పి భూపృష్ఠే పోతయామాస నేల వేసుకుంటాడు తపసాక్షీణ జీవితం తదైవ ముష్టిక పూర్వం స్వముష్ట్యాధిహతేన నవై అంటే మలయుద్ధం ఏ స్టేజ్ లో ఆ దాని స్థాయిని దాటిందో ఆ స్థాయిలో వీళ్ళు రిటర్న్ చేస్తారనమాట రియల్ అటాక్ చేస్తారు మామూలుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం యుద్ధం చేస్తే దానికి వీళ్ళు సిద్ధం సో చారువుడు తన ఇంటెన్షన్స్ ఆ విధంగా క్లియర్ చేసినప్పుడు ఈయన తిరగబడి దాన్ని సంహరిస్తాడు పుష్కిలు కూడా ఆ విధంగానే బలరాము చేతిలో సంహరించబడతాడు తోటమను ప్రాప్త ఇంకా ముగ్గురు ఉన్నారు కూటుడు శల్యకుడు శలుడు ఆ కూటుణ్ణి బలరాము సంహరిస్తాడు శలుడను శలుని కృష్ణ పదాపహత శీర్షక శ్రీకృష్ణుడు వాడు సంహరిస్తాడు షాపూరే ముష్టికే కూటే శిలే తోసలకే తోసలకు పడకూడదు వీళ్ళు మరణించారు అక్కడ పడున్నారు భక్తాన్ని తప్పుతూ పడిపోయారు మరణించారు శేషా ప్రదుద్రువర్మల్లా సర్వే ప్రాణ పరీక్షవ ఇంకా ఎవరైనా ఉన్నారు అని శ్రీకృష్ణుడు బలరాముడు చూసేప్పటికి మిగిలిన వాళ్ళు అక్కడికి తప్పుతున్నారు ఇంకా ఉన్నారు గ్యాంగ్ ఉన్న వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోయారు బతుకుంటే బహుశా కూర తినొచ్చు అని అక్కడి ప్రాణ పరీక్ష ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం వెళ్ళారు జనా ప్రజ పురుషుస్తన్వే జనులందరూ కూడా మహానందానికి శ్రీకృష్ణునికి జయ జయధ్వానాలు చేస్తున్నారు కంసుడికి ఏమీ పవర్ లేదు జనులు కూడా వాడికి సపోర్ట్ ఇవ్వరు అయిపోయింది వాడి యొక్క అధర్మ పరిపాలనకి నాంది అంతమైపో వస్తుంది స్వస్తి పడకపోతున్నారు సో అదితే కంసం ఒక్క కంసుడు మాత్రం చప్పట్లు వాళ్ళు వాళ్ళ నియరెస్ట్ మినిస్టర్స్ ఎవరో కొంతమంది వాళ్ళే చప్పట్లు కొట్టలేదు జై జయ ధ్వానాలకి వాళ్ళు చేసి మొత్తం న్యూట్రల్ పీపుల్ ఆల్ పీపుల్ కొమ్మడిగా శ్రీకృష్ణులకు సాధు సాధు అని జయ జయధ్వానాన్ని సాధువాదాన్ని పలికినారు దుఃఖతేషు మల్లవర్యేషు విద్యుతేషు జరాత్ చూస్తున్నాడు కంసుడు ఐదుగురు నేల కూలి ఉన్నారు బతికేరో చచ్చారో తెలియదు మిగిలిన వాళ్ళు పారిపోయారు అక్కడి నుంచి ఈ వీళ్ళు లాస్ట్ డిఫెన్స్ అయింది లాస్ట్ లెవెల్ ఆఫ్ డిఫెన్స్ లాస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఆ లాస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ కొలాప్స్ అయిపోయింది సో వెంటనే అక్కడ సూర్యములు భేరులు వాయించి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అప్పుడప్పుడు వాయిస్తూనే ఉన్నారు వారి చికాకు పుట్టే ఆ పండుగ వాళ్ళని ఆపండి తాను పెట్టిన సూర్యములే వాళ్ళు వాళ్ళేమో వాళ్ళు వాయిస్తున్నారు వాళ్ళు కృష్ణపక్షాలు చేరేది వాటికి సో ఈ వాద్య వాళ్ళు ఉన్నారే వాళ్ళు ఆ రాజు ఎట్లుంటే అది వస్తారు వాళ్ళకైనా వాయిస్తారు సో సూర్యాలి వాళ్ళు ఆపేశాడు వాక్యం చేదము వాచ తన ఇమీడియట్ బాడీ గార్డ్ అండ్ అదర్ సేనా నాయకులు విఐపి గ్రూప్ లో సేనకు సంబంధించిన అధికారులు వాళ్ళని నిర్దేశించి ఆర్డర్స్ జారీ చేస్తున్నారు సాగయత దుర్వృత్తం ఆ దుర్మార్గుల రామకృష్ణ కృష్ణ బలరాములను ఇద్దరినీ కూడా మన నగరం నుంచి బయటికి తరిమేయండి వాళ్ళు ఈ నగరంలో ఉండడానికి వీరు లేదు అని ఒక ఆజ్ఞ ధనం హరత గోపానాం అదిగో వాడి కులం నుంచి వచ్చారే గోపాలకులు కొంతమంది చూడడానికి వచ్చారు వాళ్ళ సంపదని కాన్ఫిస్కేట్ చేయండి గవర్నమెంట్ ఖజానాలోకి తీసుకొచ్చేయండి వాళ్ళ సంపదనంతనే హరించండి అని ఇంకో ఆర్డర్ జారీ చేశారు నందం బద్నీత దుర్మతి ఈ శ్రీకృష్ణుడి తండ్రి నందుడు అనేవాడు ఉండుంటాడు ఈ గ్రూప్ లో ఎక్కడ వెంటనే బంధించి అరెస్ట్ చేసి జైలు పెట్టమని ఇంకో ఆర్డర్ జారీ చేశారు వసుదేవస్తు దుర్మేధ అన్యతామాశ్వసత్తమ వసుదేవుడు దేవకి వాళ్ళు జైల్లో పడున్నారు వెంటనే వసుదేవుణ్ణి మద్దతు చేసేయమన్నారు వెళ్ళి ఆయన తల తీసేవాడు ఇమీడియట్ వసుదేవుడికే మరణము ఎందుకంటే ఈ శ్రీకృష్ణుని మీద ఉన్నటువంటి ద్వేషాన్ని ఈ విధంగా వారు తీర్చుకోవాల్సి ఉంటుంది ఉగ్రసేన పితాచాపి ఉగ్రసేన మహారాజుని జైల్లో పెట్టిండు వీడు ఔరంగజీవులట్లు సో ఉగ్రసేనుడు జైల్లో ఉన్నాడు వెళ్ళి ఆయనకు కూడా క్యాపిటల్ పనిష్మెంట్ వెళ్ళి ఆయన కూడా ఉరి తీసేయండి ఎందుకంటే వాడు పరపక్షంలో ఉన్నట్టు నాకు అనుమానం వస్తుంది అని ఈ విధంగా వాడు పిచ్చి వాళ్ళగా ప్రేలాపన ప్రేమిస్తున్నాడు ఏవం వికత్వమా అని ఎవరు చేసి ఇవన్నీ హూ విల్ డూ ఆల్ దిస్ హూ హూ హ్యాస్ టైమ్ టు డూ ఆల్ దిస్ ఏవం వికత్వమానే వై కంసే వాడు ఇలా ఆజ్ఞలు జారీ చేస్తుంటే శ్రీకృష్ణుడు ఇక్కడి నుంచి చూశాడు వసుదేవుణ్ణి చంపేసేయండి ఉగ్రసేనుడు చంపేయండి అనే మాటలు ఆయన గమనిస్తున్నాడు విన్నాడు విన్న వెంటనే ప్రకృతి అంతవరకు ఏదో ఆటలాడుతున్నట్టుగా నడిపిస్తున్నాడు వాడికి ఒక క్రీడైతే అయితే ఈయన ఒక క్రీడ కానీ ఈ మాటలు ఎప్పుడైతే ఉన్నాడో మహా తీవ్రమైన కోపాన్ని పొంది లఘిమోత్పత్య అనిమా లఘిమా అని సిద్ధులేమోకుండా ఉన్నారు ఆ లఘిమ ఆయన అష్టసిద్ధులు కలిగిన యోగేశ్వరేశ్వరుడు కనుక ఆ లఘిమ అనే సిద్ధి ఆయనకు ఉన్నది తర్వాత మల్లులే చేయగలుగుతారు ఆ పని సో ఒక మనిషి ఎక్కలేడు అంత ఎత్తు ఎగరలేడు ఓ తాటి చెప్పంత ఎత్తు మీద ఉంది ఆ కంసుని యొక్క మంచ ఆ మంచి మీదకి ఉరికి మంచముత్తుంగ మారుహతు దాని చెప్పాడు ఒకరి జంప్ చేశాడు వాడు వీడు కంసుడు ఆర్డర్స్ జారీ చేస్తున్నాడు పక్క నుంచి ఈ లోపల శ్రీకృష్ణుడు ఎగిరి తన మంచి మీదకి రావడం చూశాడు తమాపతం తమాలోక్య మృత్యుమాత్మన ఆసనా ఆ ఎగిరి వస్తున్నది తన మృత్యువు అని గ్రహించాడు అంతవరకు ఆ పెద్ద ఆసనం మీద కూర్చుని ఉన్నాడే టక్ మళ్ళీ మన శ్రీ సహసోత్య జగృహే శోసి చర్మణి వెంటనే కత్తి ఆ పక్కనే ఉన్న డాలు తీసుకుంటాడు అంటే మహారాజు గారి పక్కన శోభ కోసం పెడతారు కత్తి వారి దగ్గర ఎప్పుడు ఉంటుంది ఎవరో మన యుద్ధం చూడడానికి వచ్చినప్పుడు వేషం వేసుకుని వస్తాడు వన్ మోర్ అటెంప్ట్ టు ఆ కత్తిని డాలి తీసుకున్నాడు తమ ఖడ్గపాణి విచరంతమాసు వెంటనే శ్రీకృష్ణుడు మీదకి వస్తున్నాడు అఫెన్స్ ఇస్ ది బెస్ట్ డిఫెన్స్ అలా నిలబడితే సో తన మీద పడబోయేటువంటి ఆ కంసుని చూసి క్షీణం యథా దక్షిణ సంయమం వరే తేగ ఒక పాముని పట్టుకున్నట్టుగా సమగ్రహీ దుర్విషహోగ్రతేజాయథోరగం తాక్ష్యసుత ప్రసహ్య అంటే తాక్ష్యసుతుడు అనగా గరుత్మంతుడు పావుని పట్టుకున్నంత అవలీలగా వాడి పడుతున్నాడు ప్రదృశ్య కేశేష్ ఓ చేతితోటేమో వాడి చేతులు పట్టుకున్నాడు తన మీదకి రాకుండా ఇంకో చేతితోటి కుడి చేతితో వాడి చుట్టూ పట్టుకున్నాడు కిరీటం ఎప్పుడో కింద పడింది చల కిరీటం నిపాత్య రంగోపరి జాత ఆ జుట్టు పట్టుకుని ఇలా ఎత్తి ఆ కింద ఉన్నటువంటి మల్ల రంగం మీదకి విసిరేసేది మీరు కత్తితో కొలిచి పనే లేదు ఆ జుట్టుతో ఆ కింద పారేశాడు చిన్న ఆటవం అని పారేసినట్టుగా పారేశాడు పారేసి వారు వెనక్కాలే ఆయన కూడా జంప చేశాడు తస్యోపరిష్టాత్ స్వయం అర్జనాభ వారి వెనకాలే వచ్చి వాడి మీద పడ్డాడు వాడి సమీపంలో పడ్డాడు ఆయన కూడా వచ్చి కానీ అప్పటికే వాడు చచ్చిపోయింది వాడు వచ్చి వాడు హార్ట్ అటాక్ వచ్చి ఎదురు పడుతున్నప్పుడు ఆ భయావేశం చేత హార్ట్ ఆగిపోయింది మ్యాచ్ కంసం పరేతం అలా పదే చచ్చి పడిపోయింది విచకర్ష హరియతే జగతో విపశ్యత ఆ కంసును ఒకసారి ఆ మల్ల ఆ శరీరాన్ని ఆ మల్ల రంగం చుట్టూ తిప్పారు చూడండి రా మీరందరూ వసుదేవుని జైల్లో పెట్టాడు దేవతని జైల్లో పెట్టాడు వీరికి పట్టిన గీతను ఒక్కసారి మీరు చూడండి కంసును అనుయాయులు ఉంటారు కదా హ్యావ్ ఎ లుక్ అట్ హిమ్ అని చూపించేసి వాడు అక్కడే పారేశాడు ఎప్పుడైతే కంసుడు మరణించినాడో పెద్ద ఆహాకారము బయలుదేరాడు సత్యానుజ భ్రాతరోష్టం వెంటనే వాడికి ఎనమండుగురు సోదరులు వాడి బాడీగార్డులో కొంతమంది ఉన్నారు మినిస్టర్స్ లో కొంతమంది ఉన్నారు కంకుడు నిగ్రోధకుడు ఎట్సెట్రా వీళ్ళు మహావేగంగా కత్తులు పట్టుకుని శ్రీకృష్ణుని మీదకి వచ్చారు అంటే వాళ్ళని కొంతమందిని చేతులు బాగా విరిచారు రోహిణి సుఖ బలరాముడు కూడా ఈ లోపల మళ్ళీ రంగం మీదకి వచ్చేసాడు ఆయన రంగం మీదనే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళలేదు ఆయన ఈ జస్ట్ అబ్జర్వింగ్ ఏదో సో మళ్ళీ రంగం మీదకి వచ్చారు వీళ్ళు సరే వాళ్ళలో కొంతమంది చచ్చారు కొంతమంది పారిపోయారు సంథింగ్ హ్యాపీ నేను దుందుభయోగ్యోమి బ్రహ్మేషాద్యా దుందుభులు మ్రోగినవి మానవులు దుందుభులు మ్రోగించారు కంసుని హత్యకి అందరూ సంతోషించారు కంసుని అంతఃపుర కూడా కూడా సంతోషించారు దుష్టులు అలాగే ఉంటారు వాడు ఏదో అందరినీ నేనే శాసించేస్తున్నాను అనుకుంటాడు వాడికి ఏ రోగం వచ్చి మంట నీళ్ళు పడినప్పుడు ప్రాణం పోయినప్పుడు పైకి ఏదో కొంచెం కళ్ళమ్మ నీళ్లు కాచినా ఫోన్లో పీడ విరిగిందని చెప్పేసి ఇప్పుడు కృష్ణుడు అలాగే కృష్ణుని ఎవరు ఎవరి సింపసైజ్ చేస్తున్నారు దీని అందులో వసులో ఉన్నటువంటి జైల్లో పెట్టి చేస్తున్నాడు ఎవరు సింపసైజ్ చేస్తారు సో తేషాం స్త్రియో మహారాజ సుదృన్మరణ దుఃఖిత తత్రాబ్జయుర్ వినిఘ్నంత శీర్షాణ్యశ్రు విలోచనా కంసుని పత్ని రాజ రాజ పట్ల మహిషామి రాజ్ఞి అని కూడా వచ్చింది వచ్చేదో పాపం దుఃఖిస్తుంది ఆ నాథ ప్రియ ధర్మజ్ఞ కరుణానాథ వత్సల త్వయా హతేన నిహితా వయంతే సగృహ ప్రజా చంపబడ్డది నీవు కాదు నీతో పాటు నియమందరం కూడా చంపబడినాము అని పాపం ఏదో దుఃఖిస్తుంది ఇంతకీ ఆమె తప్పే ఉంది అనాగతాం త్వం భూతానాం కృతవాం సోహకల్పనం ఆవిడ అంటుంది నాన్న భర్త భర్తతో అయ్యా పాపాత్ముని శిక్షించాలి కానీ పుణ్యాత్ముని శిక్షించకూడదు జైలు కట్టినది పాపాత్ముని కట్టడానికి కానీ వసుదేవుని ఉగ్రసేనుని ఇలాంటి వారు వాళ్ళని జైలు పెట్టడం ఏమన్నా న్యాయం ఉందో దానికి ఇలాంటి మహాదోషం మనం చేయకూడదని నేను ఎన్నోసార్లు చెప్పాను అయ్యా మహాత్మా నీకు కానీ నీవు విన్నావు కాదు చూడు ఆనాడు మనం చేసి ఆ దేవకీ వసుదేవుని జైల్లో పెట్టినటువంటి మహాపాపము మనకి శాపంలాగా ఎలా తయారైందో చూడు అని పాపం తెలుసుకోండి శీశుకువాచ రాజయోషిత ఆశ్వాస్య శ్రీకృష్ణుడు స్వయంగా వెళ్ళి అమ్మా మీరు ఏం చెప్పి చేయకండి మీరు మీ దుఃఖాన్ని తగ్గించుకోండి లేకపోతే మీరు దిగమరిగిపోండి అని కొంచెం ఓదార్చి సో వెంటనే శ్రీకృష్ణుడు ఉగ్రసేన మహారాజు మళ్ళీ పట్టాభిషిక్తులు అవుతారు ఆయన జైల్లో విడిపిస్తారు పట్టాభిషిక్తులు అవడానికి ఏమన్నా ఆయనే మహారాజు మనుషులకి ఏమీ పూర్తి అధికారం ఏం లేదు ఈయనే జబర్దస్తిగా తీసుకున్నాడు సో కాబట్టి ఇప్పుడు చేయాల్సినటువంటి రాజా అధికార వినిమయాలు ఏం లేవు ముందు అర్జెంటుగా కారాగారానికి వెళ్ళిపోయి శ్రీకృష్ణుడికి ఇంకా అభిజక్తి కూడా అక్కడ లేదు ఎందుకు తెలుస్తున్నాండి హంసుని ఏ క్షణంలో సంహరించాడో ఆ సామ్రాజ్యం అంతా శ్రీకృష్ణుడు లేదు వరల్డ్ ఛాంపియన్షిప్లు ప్రెసెంట్ వరల్డ్ ఛాంపియన్ ఓడించేస్తే ఓడించిన వాడు వరల్డ్ ఛాంపియన్ అయిపోతారు వరల్డ్ ఛాంపియన్ అవ్వాలంటే ఈ ఊరించి మొత్తం ఈ ఓడించడం ఉండగా అందరినీ ఓడించుకుంటూ వెళ్ళడం ఉంటారు ప్రెసెంట్ వరల్డ్ ఛాంపియన్ ఓడించడం ఎక్కడైనా పరిస్థితి అదే సో ది చీఫ్ ది రాజ రాజు మహారాజు కంసులు వాడిని శ్రీకృష్ణుడు సహాయం చేస్తే ఆ రాజ్యం అంతా శ్రీకృష్ణుడు అయిపోతుంది ఆ రాజ్యాన్ని తన రాజ్యాన్ని శ్రీకృష్ణుడు ఉగ్రసేన మహారాజుకి ఇస్తాడు శ్రీరాముడు లంకా రాజ్యాన్ని విభీషణుడికి ఇస్తాడు ఆయన రాజ్యం సో దిస్ మొనార్కీలో సిస్టమ్ అది కనుక ఆయన ఆయన శ్రీకృష్ణుడు వస్తున్నాడంటే తలుపు తీస్తారు మొత్తం ఆ సామ్రాజ్యంతకి ఆయన అధీశ్వరుడు ఆ క్షణంలో సో ఆయన ఆ కారాగారానికి వెళ్ళి ఆ తల్లిదండ్రులను విడిపిస్తాడు కృష్ణరామౌ వవందాతే శిరసా స్పృశ్య పాదయో వీళ్ళిద్దరూ కూడా తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి నమస్కారం చేస్తారు దేవకీ వసుదేవశ్చ విజ్ఞాయ జగదీశ్వరు కృత సంబంధనౌ పుత్రౌ సస్వజాతే నశంకితౌ దేవకీ వసుదేవులు ఆ పుత్రుడిద్దరిని కూడా చాలా ఆనందంగా కౌగులించుకుని సుఖిస్తారు ఆ తర్వాత శ్రీకృష్ణుడు వాళ్ళతో కలిసి కొంతకాలం గడుపుతాడు చిత్రం ఏమంటే వసుదేవుడు కృష్ణ వేస్తాడు నువ్వు గురుకులానికి వెళ్ళేవా శ్రీకృష్ణుడు అంటే మంచిదే అంత గోకులంలో ఆవులు గోపులు వేరు అని నాన్న మనం అలా గడపకూడదు గురుకులానికి వెళ్ళి చదువుకోవాలి దేవకి అయ్యో ఇప్పుడే కదండి వచ్చాడు మీరు గురుకులు ఉంటారంటే నువ్వు అలా అనుకో మన పిల్లల్ని ఇంట్లో పెట్టి కూర్చోవడం కాదు చదువు పంపించాలి వాళ్ళు చదువుకోవాలి లేకపోతే ఉంటే గోవును కాయడమైనా ఇంకా మరో మార్గం లేదా అని వసుదేవుడు పాప ఆయన క్షత్రియ కదా సో నందగోపుడు అంటే ఆయన పరిస్థితి వేరు ఆయన గోపాలకుడు వాళ్ళు గోవులను పాలు పెట్టడానికి వాటిని సంరక్షణతో అదే పెద్ద ఎడ్యుకేషన్ వాళ్ళకి వాళ్ళ వంశధర్మం దాంట్లో సమస్య ఏం కాదు చదువుకుంటే ఇంకా మరింత శోభ కానీ మరి వసుదేవుడి పరిస్థితి ఎలా కాదు సో ఆయన వెంటనే ఇంకా అమ్మ దగ్గర నాలుగు రోజులు ఉండు అంతకంటే ఎక్కువ పంపిస్తారు చూడండి ఆ వ్యవస్థ ఎలా ఉంది ఆసక్తి అనేది అధికం కానివ్వకూడదు ఎప్పుడు అది ఏదో తండ్రి కొడుకు తల్లి కొడుకు అని అనుకుంటున్నంతసేపు అనుకుంటాను వాస్తవం అది కానే కాదు ఎందుకంటే ఒకే ఆత్మ చైతన్యంలో తండ్రి అని వాడు భాషిస్తున్నాడు వీడు తండ్రిని నేను అనుకుంటుంటే ఆ తండ్రి ఆ చైతన్యంలో భాషిస్తున్నాడు వీడు కొడుకు అంటే ఆ కొడుకు ఆ చైతన్యంలోనే భాషిస్తున్నాడు ఎప్పుడు సరే అలాగే దాన్ని సాధారణ చేయటం అందు తాత్పర్యం కాదు ఆసక్తి విషయంలో హెచ్చరిక అస్తు రాజాసీ భీష్మకో నామ విదర్భాధిపతి విదర్భ ప్రదేశాధిపతి భీష్మకుడు ఆయన పేరు యాభై రెండో అధ్యాయం ఇరవై ఒకటో శ్లోకం తస్య పంచాభవన్ పుత్రాహ ఆయనకి ఐదు కుమార్తెలు మహారాజు కనుక బతికిపోయాడు ఐదుగురు కుమార్తెలు అవగమిస్తారు మహారాజు కూడా అయిపోతే ఐదుగురు కుమార్తెలైతే ఫస్ట్ కన్యైకాచ సారీ ఫస్ట్ పంచాభవం పుత్ర ఐదుగురు పుత్రులు సారీ కన్యైకాచ వరాహన ఒక్క కుమార్తె వరాహన చాలా సుందర మహాసుందరైన కుమార్తె సారీ రుక్మ్యద్రజ వాళ్ళ ఐదుగురు రుక్మ్యద్రజ రుక్మి అగ్రజుడు పెద్దవాడు రుక్మి రుక్మరథ రుక్మబాహు వాళ్ళు పేర్లు అలా పెట్టుకుంటారు చూడండి ఇప్పుడు కూడా అజయ్ అమర్ అఖిల్ అలా సో ఇదే సంస్కారం ఇప్పటి నుంచి వస్తుంది సో రుక్మమాలి అని రుక్మ అన్ని రుక్మ అంటే బంగారం ఇవన్నీ అలాంటి జరిగిస్తాం రుక్మిణేషా అమ్మాయి దగ్గరికి చెందికి రుక్మ సోమశ్రుత్య ముకుందస్ రూపవీర్యగుణశ్రియ గృహాగతై గీయమానాస్తమ్మేనే సదృశం ప్రతి వీళ్ళ ఇంటికి ఎవరెవరు విద్వాంసులు వస్తూ ఉండేవారు ముందు సంస్కారం గల ఇల్లు అయ్యా ఇల్లు వాళ్ళ యజమాని పట్టింది ఎవరి ఇంటికి వస్తారు ఏకాట రాయిలు వస్తారు లేకపోతే భోగలాలసులు వస్తారు లేకపోతే సాధు పుంగవులు వస్తారు ఆ సంస్కారాన్ని బట్టి ఎవరి ఇంటికి వస్తారని మనమే నిర్ణయించుకోవాలి వాళ్ళందరూ వాళ్ళేం వచ్చేది మన సంస్కారాల నుంచే వస్తారు సో ఈ భీష్ముకుడు చాలా యోగ్యమైన వాడు చాలా సత్పురుషుడు మహారాజు అంటే వాళ్ళ ఇంటికి ఎవరెవరో పుణ్యాత్తులు వస్తూ ఉండేవారు వచ్చినప్పుడు వాళ్ళు అంటూ ఉండేవారు నందగోకులంలో శ్రీకృష్ణుడు ఉన్నాడండి ఆయన సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క అవతారమని అందరూ పెద్దలు గర్భుడు మొదలైన మహర్షులు చెప్తున్నారు ఆయనేమో మామూలుగానే కనపడతాడు కానీ ఆయన చేస్తున్న లీలలు ఈ రాక్షస సంహారం ఇలాంటివి చూసినట్లయితే ఇది సామాన్య ప్రాకృతిక మానవుడు చేసే లీలలు కాదు అదంతా పరమేశ్వరుని యొక్క అవతారమే అని అనిపిస్తూ ఉంటుంది ఆ గర్గాచార్యులు అలాగే చెప్పారు ఏవో కథలు వింటున్నాము అని ఇవన్నీ అనివారు ఇవన్నీ రుక్మిణి తండ్రి వెనకాలే ఆయన ఒకటే ఒకటే కూతురు కదా తండ్రి కొంగు పట్టుకుని వేలాడుతూ ఉండేది అన్నీ వింటూ ఉండేది విని ఆవిడ అనుకుంది నేను పెళ్ళాడితే ఈయనే పెళ్ళాడాలి <laughs> లవ్ ఎట్ ఫస్ట్ హియర్ వెల్ ఫస్ట్ సైట్ మనకి ఈ మధ్యకాలంలో వచ్చింది అప్పుడు కమ్యూనికేషన్ బాడీ ఏం సో నవ నవ్వుని దమయంత అలాగే ప్రేమించింది విని ప్రేమించింది రుక్మిణి కూడా శ్రీకృష్ణుని గురించి విని ప్రేమించింది సో రుక్మిణి కృష్ణ జన్మని ఆయన శ్రీకృష్ణుడైతే ఆమె రుక్మిణి అయినది ఆయన శ్రీరాముడైతే ఆమె సీత అయినది సో ఆమె లక్ష్మి యొక్క అవతారము సో ఆమె తమ్మేనే సదృశం పతిం తాం బుద్ధిలక్షణౌదార్య రూపశీల గుణాశ్రయాం కృష్ణస్వసదృశీం భార్యాం సముద్వేషం మనోదధే శ్రీకృష్ణుడు కూడా విన్నాడు ఈవిడ గురించి ఇది టూ వే ట్రాఫిక్ ఉండాలి ట్రాఫిక్ ఉండకూడదు వసభంగం అయిపోతుంది వన్ వే ట్రాఫిక్ అలంకార శాస్త్రం ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే అలంకార శాస్త్ర గ్రంథాల్లో ఇవన్నీ చర్చిస్తాయి ఒక్కచోటే ప్రేమిస్తే రసభంగా ఉండాలి మళ్ళీ ఆ ప్రేమ రివర్స్ అయితే రసభంగం రసము అంటే ఆ ప్రేమానుభవం శ్రీకృష్ణుడు కూడా ఏమనుకున్నాడంటే ఆయన విన్నాడు సమాచారం కొంత సేకరించాడు ఆయన బుద్ధిలో మంచి బుద్ధిమంతురాలు అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి విశాలమైన హృదయం కలది మరి చిన్న మనస్సు కలది కాదు ఇప్పుడు పెద్ద కుటుంబాల్లోకి వచ్చిన పిల్లలైతే కొంచెం పెద్ద మనస్సు కలవాళ్ళు అవుతారు మరీ చిన్న కుటుంబం నుంచి వచ్చారనుకోండి చిన్న కుటుంబం అంటే నా అభిప్రాయం వస్తుంది సంపదలతో నేను చెప్పట్లేదు ఇంట్లో ఎవరో ఉంటారు భార్య భర్త అమ్మాయి ఉన్నారు అలా ఉంటే చోట నుంచి వస్తే ఆ అమ్మాయికి ఎవరైనా నలుగురు బంధువులు వస్తున్నారంటే వేగ పట్టేసుకుంటారు అలాగే సో విశాల పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి కాబట్టి ఔదార్యవతి మంచి సుందరి సచ్చీలవతి అనేక సద్గుణములు కలది అని విన్నాడే మొత్తం విష్ణంతా ఇచ్చారు బుద్ధి లక్షణ ఔదార్య రూపశీల గుణాశ్రయ అని విన్నాడు విని ఈమె నాకు అనుకూలంగా ఉంటుంది అని అనుకున్నాను ఏ ఆయన ఒక్కతినే వెళ్ళాలనే బెల్లం లేదు కదా ఆయనకి వెళ్ళాలంటే అమ్మాయిని పెళ్ళాడాలి అంటే నాలుగు సార్లు వెరిఫై చేసుకోవాలి పిల్లలకి మందిని పెళ్ళాడచ్చు డజన్ మందిని పెళ్ళాడచ్చు అనుకున్న వాళ్ళకి వెరిఫికేషన్ ఏముంది మోస్తరుగా ఉంటే సరే లేదు ఆ కేటగిరీ వాడు శ్రీరాముడు అయితే పది సార్లు ఆలోచించుకోవాలి సో సరే ఈవిడ వివాహం అలా అనుకున్నాడు లేదా లక్ష్మి మ్యారీ అని ఆయన మనసులో ఎప్పుడో అనుకున్నాడు బంధువునా ఉచ్చతాం దాసు కృష్ణాయ భగి నేను రూప అమ్మతో అమ్మగారితో అంది అమ్మేమో తన తమ్ముడితో అంది ఈ విధంగా బంధువులందరూ కూడా ఈ అమ్మాయిని పరిశీలిస్తే బాగుంటుంది ఆ పిల్ల కూడా కృష్ణుడు కృష్ణుడు అంటుందిరా పరిజ్ఞ దొరికిన రోజు నుంచి అలాగే అంటున్నాము కృష్ణుడికి ఇద్దాము అని బంధువులందరూ అనుకున్నారు కానీ వీడి పెద్ద అన్నగారు ఒకడు వీడు రుక్మి వాడు ఎదరవాడు చెప్పిన మాట వాడు వెళ్ళు వాడు చెప్పిన మాట అందరూ వినాలి ఒకప్పుడు అలా ఉంటూ ఉంటుంది కూడా ఒకప్పుడు అజ్ఞానం చేత అలా ఉంటుంది ఒకప్పుడు పరిస్థితులు అలా కల్పించడం చేత కూడా అలా ఉండొచ్చు వాటి పైగా వాడు దుష్టుడు వాడి సంఘం అంతా రాంగ్ సంఘం సుఖతో నివారీయ కృష్ణ ద్వీష కృష్ణుని ద్వేషిస్తాడు ఎందుకు కృష్ణుని ద్వేషిస్తాడో తెలిసిన దుష్మి చైత్యమపద్యత వీడికి ఫ్రెండ్ శిశుపాలు చేతి దేశపు రాజు వీళ్ళిద్దరూ ఎక్కడో గురుకులంలో కలుసుకుని ఉంటారు వీడికి ఇంకా రాజ్యం రాలేదు వేష్ణుకుడు ఆరోగ్యంగానే ఉన్న కారణంగా వాడప్పుడే చేతి దేశపు రాజు రాజకుమారుడు రాజు కూడా అయిపోయినాడు వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఆ శిశుపాలుడికి మరి వేరియస్ రీజన్స్ మహాభారతంలో వివరాలు ఉన్నాయి సో వారికి కృష్ణుడు అంటే వాడు ఒళ్ళు పంట కృష్ణుడు అంటే ద్వేషం ఆ ద్వేషం వీటికి కూడా వచ్చింది కాబట్టి వీడు అనేవాడంటే వీడు ఏమనేవాడంటే కృష్ణుడు మనం క్షత్రియులం క్షత్రియ వంశం ఎక్కడ ఈ గొల్లవాడు ఎక్కడ కాదు కావాడు వసుదేవుడు కొడుకురా గొల్లంత పనిలో పెళ్లి పెరిగాడంటే ఆ వాడి వసుదేవుడు ఎవరితో వచ్చాడు వాడు గొల్లవాడే అయి ఉంటాడు మన వంశానికి వాడు చాలదు అని ఈ దృష్టికోణంలో మాట్లాడేవాడు సో సదవేత్యాపితాపాంగి వైదర్భి దుర్మనాపుషం ఆవిడికి చాలా దుఃఖం కలిగింది ఈ రుక్మి యొక్క ఈ ప్రవృత్తి మొత్తం రాజా రాజా కులం యొక్క రాజవంశం యొక్క వ్యవహారాలన్నింటినీ కూడా రుక్మినే నిర్వహిస్తున్నాడు భీష్మక్ మహారాజు గారు పాపం ఇటు అటు కూడా చెప్పే స్థితిలో లేడు ఆయన పెద్దవాడు అయిపోయాడు ఇంతకీ వీడు చెప్పినా వినే స్థితిలో వీడు లేడు వీడు ఏం చేశాడంటే శిశుపాలుడికి సమాచారం పంపించి పిలిపించేశాడు సో శిశుపాలుడు ఆల్రెడీ ఎరై అండ్ సో వాళ్ళు ఆ రాజా అంతఃపురం అంతా కూడా వాళ్ళ అధీనంలోనే ఉంది సైన్యాన్ని కూడా తన స్వాధీనం చేసేసుకుని ఉన్నాడు రుక్మి కాబట్టి ఇక్కడ ఎవరు చేయగలిగేదేం లేదు బలప్రయోగాన్ని కూడా చేయడానికి వాడు వెనుకాడు అది చాలా దుఃఖపడింది ఆవిడ వివాహం సమయం వచ్చేసింది వాడు వివాహాన్ని ఫిక్స్ చేసేసాడు సో ఆ స్థితిలో ఆమె చాలా దుఃఖించి విచింత ఆలోచించింది ఓ పురోహితుడు ఒక ఆయన ఉంది ఒక ఆయన ఉంది ఒక బ్రాహ్మణుడు రోజు అత్తపురానికి వచ్చి ఈ రుక్మిణి అమ్మగారి చేత ఏదో రుద్రాదశ వ్రతమనం వరలక్ష్మి వ్రతమనం క్షీరాబ్ వ్రతం ఇలాంటి వ్రతాలు పూజలు ఏవో చేయిస్తూ ఉంటాయి అవి ఇప్పుడు వచ్చాయి అప్పుడేమో పూజలు ఇంకేమో ఇప్పుడు క్షీరాభివర్ణాలని శ్రీకృష్ణుని అనుసరించిన వ్రతాలు అప్పుడు ఆ వ్రతాలు ఉన్నాయని చెప్పడానికి లేదు శివుడికి సంబంధించిన వ్రతాలు ఉన్నాయి కదా ఆ శివాలయాలు ఉండేవి సో దేవి పూజలు ఇలాంటివి ఏవో చేస్తూ ఉండేవారు సత్పురంలో పురోహితులు ఉంటాడు ఈ పురోహితుడికి రాజుతో కంటే మహారాజుతో పరిచయం ఎక్కువ ఎందుకంటే రాజు బిజీగా ఉంటాడు మహారాణి గారి ఇంటికి పిలిచి వారికి స్వయం పాఠం ఇవ్వడం అని తర్వాత ఏదైనా పూజాది చేయించుకోవడం అని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది మహారాణి అనే గృహిణి ఆ కారణంగా ఆ బ్రాహ్మణునికి ఈ అమ్మాయికి స్నేహం చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయితో ఆయన ఎత్తుకుంటూ ఉంటాడు ఇవ్వడు సో ఆయన్ని పిలిచినారు పిలిచి నయాన్ని చెప్పకుండా రహస్యంగా అర్జెంటుగా నువ్వు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి ఒక మెసేజ్ పట్టుకుని అని పంపించేసింది వేగంగా ఎన్నో రోజులు టైం లేదు ద్వారకా స్వసమధ్యేత్య ద్వారకి చేరుకున్నాడు ఆయన నడిచి వెళ్ళాడు ద్వారకకు ప్రతిహారై ప్రవేశిత ఏదో రసం అది ఇచ్చి పంపిస్తే రుక్మికి తెలిస్తే అప్పుడు అక్కడే ఆపేస్తారు రహస్యంగా అర్ధరాత్రము ఎప్పుడో రాత్రి కూడా బయలుదేరి ఆ నరకదారంపటే వెళ్ళి మొత్తానికి చేరుకున్నాడు ద్వారకకి ప్రతిహారులకి కృష్ణుడు రుక్మిణి పంపున వచ్చి తిని అనే మాట పంపించాడు రుక్మిణి దూతను వెంటనే ఇంకెవరో ఆపలేదు శ్రీకృష్ణుడు ఇంటికి వెళ్ళి అంటే ద్వారకకి వెళ్ళిపోయేటప్పుడే శ్రీకృష్ణుడు చూసారా ఇంకా ఎక్కడ బాలకృష్ణుడు మసూరు అయిపోయి మసూరు నుంచి ద్వారకలో ఉన్నాడు ఇప్పుడు దేర్ ఇస్ నో బృందావనం ఏమి ఓవర్ ఇస్ సో ద్వారకలో నేను ఇప్పుడు గమనించా ద్వారక అంటే సో ద్వారకలో ఉండగా ఆమె ఆమె పంపిన దూత వచ్చాడు వెంటనే లోపల ప్రవేశపెట్టండి ఆయన బంగారు సింహాసనంపై కూర్చుని ఉన్నాడు కాంచనాసనం అపశ్యదాద్యం పురుషమాసీనం కాంచనాసనం కొందరు సింహాసనముపై కూర్చున్నటువంటి శ్రీకృష్ణుని చూశారు అక్కడ కూడా ఆయన మహారాజేం కాదు ఆయన కింగ్ మేకర్ సింహాసనం మీద శ్రీకృష్ణుడు కూర్చారు కింగ్ మేకర్ ఇద్దరు మహారాజే వాళ్ళు వస్తారు సో నేను ఈ బంధుత్వాలన్నింటినీ నేను ఎప్పుడు సీరియస్ గా పరిశీలించలేదు అందుకోసం ఒక ఇంకోటిగా చెప్తూ ఉంటాను నేను ఉంటే ఆ స్థుతులు ఆ వర్ణనలు ఆ వాటి మీదే మనస్సు ఎక్కువ పెట్టి కొంతమంది బంధుత్వాలు మొత్తం ఎన్ని తరాలో కూడా చెప్పేస్తారు భాగవతం అంటే బంధుత్వాలు కొత్త బీరకాయ కీచు సంబంధాలు ఎన్నెన్నో దాని నిండా ఫస్ట్ సుదృష్వా దాసన శ్రీకృష్ణుడు పండిత ప్రియుడు విద్వాంసులున్నా వేదం జరుగుతున్న వాళ్ళన్నా మహాప్రియుడు దూరం నుంచే చూశాడు ఈ సద్బ్రాహ్మణుడు దూత దూతంటే ఎవరో ఉంటున్నాడు ఈ సద్బ్రాహ్మణుడు దూతరాలు వచ్చేదని చూడగానే సింహాసనం నుంచి లేచేసి వెళ్తాడు వెళ్ళిపోయి ఎదురుకు వెళ్ళిపోయి ఆయన చేతులు పట్టుకు తీసుకొచ్చేసి ఉపవేశ తాను అంతకుముందు దాకా కూర్చుండే సింహాసనం మీద ఈయన కూర్చోబెట్టేస్తాడు ఆర్హయాన్ చక్రే పూజ చేశాడు ఎలాగో చూసిన యథాత్మానం దివోపస శ్రీ మహావిష్ణువు స్వర్గానికి వెళ్తే ఇంద్రాది దేవతలు ఏ విధంగా పరిచర్యలు చేస్తారు అలా చేస్తున్నాడు తం భుక్తవంతం ఏదో చెప్పబోయాడు ఆరు నువ్వేం చెప్పబోయాడు ముందు స్నానం చేయి పదకొండు భోజనం టైంకి వచ్చావు భోజనం చేయి తం భుక్తవంతం భోజనం చేసిన తర్వాత చెప్పబోయాడు కాదు ఒక గంట సేపు విశ్రాంతి విశ్రాంతం అప్పుడు లేచి ఇప్పుడు ఇంక శ్రీకృష్ణుడు వెతికి పెట్టి చెప్పాలని అనుకునే లోపల ఎదుర్కొన్నా కనపడ్డాడు ఉపగమ్య ఆయనే స్వయంగా ఉపగమ్య సతాంగతి అప్పుడు ఆ ఇప్పుడు చెప్పు పాణినాభిమృషన్ పాదం ఆయన పడుకోబెట్టి ఆయన వాళ్ళ కుర్చీలో కూర్చోబెట్టి పాదాలని చేతులతో నొక్కుతో అయ్యే ఇప్పుడు చెప్పండి బ్రహ్మణ్యదేవ అని పేరు శ్రీకృష్ణుడు ఆ మహాత్ముల్ని అంటే ఒక సందేశాన్ని లోకానికి ఇస్తాడన్నమాట విషయలోపాఖ్యానంలో కూడా మీరు చూపుతారు మహా పండితులు వేద విద్వాంసులు అంటే ఆయన మహాప్రాణం ఆయనే పరిచర్య చేస్తాడు వాళ్ళకి స్వయంగా పాద పాదాభి పాడినాభిమృషన్ పాదం అవ్యగ్రహ కంగారం పట్టుతాయి ఆయనకి తెలుసు అవ్యగ్రస్తమరుచి ఈయన కంగారు ఏది నేను చెప్పేస్తే ఆ మెసేజ్ అంతా చెప్పేస్తే ఆయనకు పని అయిపోతుంది ఎందుకంటే ఆవిడ లవ్ లెటర్ ఇది లవ్ లెటర్ అంటే కాగితం మీద రాసిన లవ్ లెటర్ కాదు ఓవరాల్ లవ్ లెటర్ అంతా ఓవరాల్ అనమాట సో అది చెప్పి ఇస్తే కడుపులో పెట్టుకున్నాడు ఆ భావాలన్నింటినీ అవన్నీ కట్టేస్తే ఆయన పని అయిపోతుంది కానీ ఈయన కంగారు పడకుండా అవి ఆయన అంటాడు శ్రీకృష్ణు కచ్చిత్ విజయవర శ్రేష్ఠ ధర్మస్తే వృద్ధ సమ్మత ఏమండి మహాత్మా ఈ పూజలు ఈ తపస్సులు అసంధ్యావందనాలు ఇతర ధర్మాలు బాగా జరుగుతున్నాయా ఇవన్నీ మీ తపస్సుకి భంగం ఏం కలగట్లేదు కదా వర్తతే నాతి కృష్ణ సంతుష్ట మనస్సు కదా మీరు ఎక్కువ శ్రమ పట్టలేదు కదండి పెద్దవారు అయ్యారు ఏదో ఉన్నంతలో సంతోషపడితేనే మనకి మనకి సుఖం ఉంటే ఇంకా పది పూజలు చేయించి ఇంకో పది రూపాయలు తెచ్చుకోవాలని అలా ప్రయత్నం చేస్తే శ్రమ ఎక్కువైపోతుంది సంతుష్ట మనస్సులైన ఉండాలి మనం బహుశా మీరు అలాగే ఉంటుంటారు ఎక్కువ శ్రమ పట్టలేదు కదా మీరు అని అంటారు అని ఇంకా ఏదో చెప్తున్నాడు సంతుష్టో యదివర్తి ఆయన యొక్క స్వభావం గ్రహించి చెప్తున్నాడు సంతుష్టో యదివర్తేత బ్రాహ్మణో ఏన కేనచిత్ అహీయమానస్యాధర్మాత్ సాహ్యస్య అఖిలతామధిత్ అని ఇక్కడ రెండు మూడు శ్లోకాలు ఉన్నాయి గమనించండి ఆ సందర్భంలో మరి ఆయన అలా చెప్పాడు ఏ వేద విద్వాంసుడైతే తనకు లభించినటువంటి దానితో సంతోషపడతాడో ఈ ప్రసంగం ఎందుకు వచ్చిందంటే వేద విద్వాంసుడికి వేరే సంపద ఉండదు వేరే ఉద్యోగాలు రాజా రాజా దర్బార్లో అమాత్యుల కింద సేనా నాయకుల కింద ఉద్యోగాలు వాళ్ళు చేయరు పూర్తిగా వేదం చదువుకుంటారు ఏదైనా పూజ చేయించగలుగుతారు ఏదైనా మంచి మాటలు అడిగితే చెప్పగలుగుతారు దాని ఈజ్ ఆల్ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇతరులు ఇచ్చినటువంటి ఏ ధనము కలదో అది ఏ వాళ్ళకి ఆధారం ఆ పరిస్థితిలో వాళ్ళు కనుక అసంతోషాన్ని పొందే అవకాశం ఉన్నది ఏది లభి అన్ని సందర్భాల్లోనూ వాళ్ళు అనుకున్నది లభించకపోవచ్చు సంతుష్టో ఏన కేనచిత్ ఏది లభిస్తే దానితోటి సంతోషించి అహీయమాన చిన్నబుచ్చుకోకుండా నాకు లోటుంది అనేటువంటి భావన ఆ హైన్య భావనని దరిదాపులకు రానివ్వకుండా ఏ విద్వాంసుడు ఉంటాడో ఆ సంతోషము వానికి అఖిల కామధుక్ అతని యొక్క సమస్త కామనులని పూర్ణము చేస్తుంది అని ఒకవేళ సంతోషపడలేదనుకోండి ఏదైనా వాడు ముక్కుతో ముందుతో ఇంకో ఇంకో రూపాయి పది రూపాయలు ఎక్కువ ఇచ్చాడు అనుకోండి దానివల్ల ఎన్ని కోరికలు తీరుతాయి ఎంత సుఖం కలుగుతుంది ఓకే సార్ సంతోషపడ్డాడు అనుకోండి అఖిల ఈ సత్యాన్ని మానవుడు గ్రహించడంలో కొంత ఇబ్బంది ఉంటుంది అంత గమ్ము గ్రహించలేదు దీన్ని గ్రహించాలంటే నా అభిప్రాయంలో మహాత్ములను సేవించి శ్రవణం చేస్తే ఒక వాల్యూ డెవలప్ అయితేనే గ్రహించగలుగుతాం లేకపోతే అసంతుష్టులుగానే మిగిలిపోతారు ఎనివే అసంతుష్టో సకృల్లోకాన్నాత్మోత్యపి సురేశ్వర ఇంద్రుడు కూడా ఇంద్ర పదవిలో కూర్చుండి అసంతోషం కలిగి ఉంటే వారి చుట్టూ నా సంపదంతా వారికి ఏ సుఖాన్ని ఇవ్వలేదు అకించనోపి సంతుష్ట చేతే సర్వాంగ విజ్వర సంతోషము కలిగిన వాడు అకించన అంటే దమ్మిడి కూడా లేనివాడైనా కించన అంటే దమ్మిడి అని అర్థం ఇండియాలో అమెరికాలో అయితే సెంట్ ఇక్కడ అక్కడ సెంట్ సో కించన అంటే అది కూడా లేదు వాళ్ళ దగ్గర అకించనుడు అకించ శివుణ్ణి అకించనుడు అని వర్ణించాడు కాళిదాసం అకించమస్సం ప్రభవస్వ సంపద ఆయన అకించనుడు దమ్మిడి లేదు కానీ సమస్త సంపదలు ఆయన వల్లనే భక్తులకు కలుగుతాయి అని వర్ణిస్తారు సో అకించనుడు కూడా సంతోషము కలవాడైతే ఏ శ్రమ లేకుండా హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోతాడు సంతుష్ట శేతే గుండె మీద నిద్రపోతాడు విప్రాన్ స్వలాభ సంతుష్టాన్ సాధూన్ భూత సుహృత్తమాన్ ఇన్ని మాటలు ఎందుకు చెప్తున్నాడంటే ఆయన ఆ బ్రాహ్మణుడు అలాంటి ఆయన్ని కొనియాడుతున్నాడు మీరు అలాంటి మహాత్ముడు మీ దర్శనం నాకు భాగ్యం అని కొనియాడుతున్నాడు సో స్వలాభము చేత స్వలాభ అంటే ఆత్మలాభ సంతుష్ట వాళ్ళు ఆ శుద్ధి ప్రతిపాద్యమైన ఆత్మతత్వంలో మునిగి మునియాడుతూ ఉంటారు సాంసారికమైన విషయంలో ఎందు తీవ్రమైనటువంటి ఆసక్తి ఉండని కారణంగా ఆ సంతోషం వారికి అతి సహజంగా అబ్బుతూ ఉంటుంది కాబట్టి అటువంటి సాధు పురుషులు మీరు భూత సుహృత్తమ సమస్త ప్రాణులను కూడా ఎంతో ప్రేమతో చూస్తారు మీరు లేకపోతే ఆ రుక్మితో దెబ్బలాట పెట్టుకుని ఈ బ్రాహ్మణులు ఇలా చేసేదని ఆ రుక్మికి తెలిసిందంటే తల తీసేస్తాడు వాడు భీష్మకుడు కూడా ఈయన ఈయన తలకి కాపాడ కాయలేదు అంతటి రిస్క్ తీసుకుని ఈయన వచ్చాడు ఎంత ప్రేమ స్వరూపులు నిరహంకారిన శాంత అహంకారం మీరు ఎరగరు మీరు చాలా శాంత హృదయం నమస్తే శిరసాసకృతం నేను మీ పదాలకి పదే పదే నమస్కారం చేస్తున్నాను అని తెలియాలి యతస్వమాగత దుర్గం నిస్తీర్యేహ యదిచ్చయా మహాత్మ ఎంత కఠినమైన దారిని దాటి వచ్చావు రుక్మి యొక్క సేవకులు ఆయన యొక్క అనుయాయులు శిశుపాలుని సైన్యం అంతా కూడా మోహరించి ఉన్నది భీష్ముని యొక్క రాజధానిలో అదంతా దాటుకుని ఇక్కడికి వచ్చావు చాలా పుణ్యాత్ములు సర్వన్నో బ్రూహ్య గుహ్యం చేత్ అగుహ్యం నీవు చెప్పదలుచుకున్న దాంట్లో రహస్యం లేనైతే నాకు చెప్పడంలో నీకేమీ అభ్యంతరం లేని పక్షంలో చెప్పు కిం కార్యం కరవామ నువ్వు ఆదేశించు నేనేం చేయాలో చెప్తే నేను అది చేసేస్తాను అని మర్యాదగా అడిగాను ఏం సంతృష్ట సంప్రశ్న దీన్ని సంప్రశ్న అంటారు ఆయన ఆలయంతో సంబంధం లేకుండా కనపడితే చాలు వెళ్ళి వారికి చెప్పేద్దామని ఆయన చెప్పారు ఈయన ఇంత సేవ చేసి ఎంతో ప్రేమతో ప్రశ్నించారు సంప్రశ్న బ్రాహ్మణ పరమేష్ఠిన లీలాగృహీత దేహేన లీల చేత ఒక మానవ దేహాన్ని ధరించి ఉన్న పరమేష్ఠాయి ఈ బ్రాహ్మణుడు సంధ్యావనం టైంలోనూ తపస్సు చేసేప్పుడు ఏ పరమేష్ఠిని ఆరాధిస్తున్నాడో ఆయనే ఈయన అయినా కూడా ఇంత ప్రేమగా ఎప్పుడైతే అడిగినాడో అప్పుడు ఈ ఉన్న వర్తమానం అంతా కూడా అయ్యా బాబోయ్ అక్కడ కొప్పలు అడ్డుకుపోతున్నాయి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు భీష్మతుని యొక్క రాజధాని ఆ భీష్మ అక్కడ రుక్మి ఎంత హడావిడి చేసేస్తున్నాడో రుక్మిని వివాహం అంతా కూడా రెడీ అయిపోతుంది కానీ ఆమె నిన్నే నమ్ముకుని ఉన్నది విదర్భాధిపతే పుత్రి రుక్మిణి తమ కింకరి నేను ఎరుగుదనయా మనస్సు ఆమె నీ సేవకురాలు నీ ప్రేమను కలిగి ఉన్నది విజ్ఞాపయతితే కించిత్ నీకు ఆమె ఒక ప్రేమ లెటర్ ఇస్తోంది నా ద్వారా నథింగ్ రీచ్ ప్రస్తుతోద్వాహ మంగళ అని అక్కడ ఏర్పాట్లు ఏర్పాట్లయిపోయింది ప్రస్తుత ఇమీడియట్ వివాహం ఆమె పెళ్లి చేసేసారు వెళ్ళి ఏర్పాట్లు అయిపోతున్నా శిశుపాలుతుంది సో ఇది పరిస్థితి కాబట్టి ఆమె ఇచ్చినటువంటి ఈ ప్రేమ సందేశం ఇట్స్ నాట్ లెటర్ ఇది సందేశం నేను వినవలసింది సయా సంప్రేషితోహం తే సకాశం ఆమె స్వయంగా పంపించింది అది తండ్రికి దీంట్లో ప్రమేయం లేదు సోదరుడు ఇలాగ వ్యతిరేక పక్షాన్ని సస్యా సందేశం ఆకర్ణీయ ఆమె సందేశాన్ని నేను చెప్తాను నువ్వు విను నేను కంఠస్థం చేసుకుని పెట్టుకున్నాను ఆ సందేశం క్రియతాం యదనంతరం ఆ తర్వాత నువ్వు ఎలా చేయాలని నీకు చూస్తే అది చెయ్యి రుక్మిణి వాచ రుక్మిణి చెప్తోంది ఈయన మాట ద్వారా శృత్వా గుణాన్ని భువన సుందర శృణ్వతాంతే నిర్విశ్యకన్న వివరైన హరతొంగతాపం హే భువన సుందర ఓ ముల్లోకములలో అందగా నీ యొక్క సద్గుణములను గురించి నేను విన్నాను ఈ నీ సద్గుణ పరంపర ఈ చెవికుండా నా హృదయంలో ప్రవేశించేసి నా హృదయంలో అలా నిలిచి ఉన్నది రూపం దృశాం దృషిమత నిఖిలార్థలాభం అందరూ అంటుంటే వర్ణిస్తుంటే విన్నాను కన్ను ఉన్నందుకు ఆ శ్రీకృష్ణుని ఓసారి చూస్తే ఆ చూపు ఉన్నందుకు ప్రయోజనము లేకపోతే చూపు వేస్ట్ అని అలా వర్ణిస్తున్నారు నీ యొక్క సౌందర్యాన్ని సో అటువంటి దివ్య సుందరమైన నీ ఎందు శ్రుతావిశతి నా మనస్సు నీ ఎందు లగ్నమై ఉన్నది అని అంటున్నారు చిత్తమ పత్ర పన్నే ఎందుకంటే ఆవిడ కులకన్య అని ఎలా వచ్చి తన ధర్మ సందేశాన్ని ఎందుకుంది అంటే విద్యుని విడిచి చేయాల్సి ఉంటుంది ఆ పాఠం లేకపోతే ఎంత కష్టం లేదు విడుకులు డబ్బులు లవ్యం అనేస్తారు ఏ అనగలరా మాట ఆ రద్దీ అంటే ఆ ప్రేమ ఎంత తీవ్రమైన మీరు ఆలోచించండి పాపం ఒక డెఫరెంట్ సిచ్యువేషన్ లో ఉంటారు నేను స్థితి విడిచిపెట్టి అంటున్నానో నువ్వు తేలికగా మాత్రం తీసుకోకుండా అని ఆమె కృష్ణపత్రమే తత్వా ముకుంద మహతి కుల రూపశీల ద్రవిణ ధామభిరాత్మతుల్యం శ్రీరాపతిం కులవతీమృతకన్యా కాలే నృసింహమరలోక మనోభిరామం అవును మీరు కులస్త్రీలు కదా మహారాజు మార్చారు పురుషుడు పేరు ప్రేమించాలి కానీ ఇలా ఎవరినో పేరు ప్రేమించడమేనా నువ్వు శంకిస్తావేమో అని ఒక శంకర ఒక ఆశంకను ఊహించి అనుసంధానం చెప్పాడు నేను ముకుంద ముకుంటే మోక్షంలో దాటి ముకుంద నేను సూచిస్తాను ఎంత గొప్పవాడైనా కుల రూప శీల విద్యా వయ ద్రవిణం అంటే నామం నామ అంటే ఉన్న స్థానం ఈ అన్ని అంశాలలోనూ కూడా ఇంత గొప్ప గొప్ప స్త్రీ అయినట్ల నిన్ను భరించడానికి ఏమి కాదు ఎందుకంటే నీవు మృత్యువు ఒక నరలోక మనోజ్ఞానం ఈ మానవలోకంలో ఈనాడు ఉన్నవాళ్ళందరూ కూడా యువకులందరూ కూడా నీవు చాలా సుందరులకు మనకి ఏ సమస్య అయినా కూడా ఇప్పుడు విషయమైనా సరే నిన్ను మనసులో ప్రేమిస్తుంది అవకాశం కనిపిస్తుంది అవన్నీ అనుకుంటే కాదు సమ్మే భవాన్ కలు రసహ నేను నిన్ను సంతగా భరిస్తున్నాను అంగజారా మహాత్మిక 雨 marriages aswere a hey కాబట్టి నేను నీ మనిషిని నీ నీ దానము కాబట్టి నీవు వీరుడవైనట్లు వీరుడవే ఐ హోప్ సో అంటే వీరా ఐ హోప్ సో కాబట్టి అలా జరగకుండా మాత్రం నువ్వు జాగ్రత్త అంతే కదండి బాగా చెప్పారు వాడి పౌరుషం రావాలి కదా లేకపోతే అలా గతంలో వెన్న దిగ్గు కారుగా వెన్న దిగ్గు కూర్చుంటే ఎక్కడ అవును తర్వాత ఇక్కడ ఏదో వేణువు వారిస్తోనో లేకపోతే గోవు వెనకాల పాలు పీల్చుకోవడం కూర్చుంటే అవదు ఇక్కడ పౌరుషం కట్టిపట్టుకోవాల్సిన సందర్భం పూర్తిష్టదత్త నియమం వ్రతదేవ విప్ర దుర్వచనాదిభిరలం భాగవతంలో సంస్కృతం చాలా ప్రౌఢంగా ఉంటుంది విద్యావతారం భాగవతే పరీక్ష అని సంస్కృతం వాళ్ళు బాగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు రెండో శ్లోకం ఇస్తాం అలా ఉంటుంది కాదు మీరు అన్వయం చేస్తే మీ మీ పస మాకు తెలుస్తుందని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది సో పూర్తి పూర్త అంటే నూతులు త్రవ్వించుట చెరువులు త్రవ్వించుట రోడ్డు పక్కన చెట్లు పాటించుట ప్రయాణం చేసే వారికి నీడను కలిగించు చలివేంద్రం పెట్టించుట ఇటువంటి లోకహిత కార్యాలకి కర్మలో ఉంటాడు ఇష్ట అంటే మాట ఇలాంటి యజ్ఞములు అగ్నిష్టోమము ఇటువంటి ఇష్ట దత్త అంటే దానము ఏదైనా ఒక సందర్భం చూసి పది మందికి ఏదైనా వస్త్రాలు ధనాన్ని ఇవ్వడం నియమ అంటే నియమ వ్రత వ్రతం కొంచెం పెద్దది నియమం చిన్నది ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం అది అది నియమం అనొచ్చు నలభై రోజు ద్వాదశి వ్రతం వ్రతం అని ఆవిడ అదితి చేసింది చూసారా దాని పేరు వ్రతం నియమం చిన్నది వ్రతం పెద్దది సో వ్రతాలు నియమాలు దేవారాధన విప్రారాధన దేవార్చన విప్రార్చన గురువర్చన వీటన్నిటి చేత ఎవరిని మనం ఆరాధిస్తున్నాము పరేష భగవాన్ ఆరాధిత చూడడానికి ఎలా ఉన్నాయి ఒక్కొక్క దాని ద్వారా ఒక్కొక్కళ్ళకి మనం సేవనం వాళ్ళకి మనం ఆరాధన చేస్తున్నాము యజ్ఞం చేస్తే ఇంద్రుడికి ఇలాంటికి ఆరాధన చేస్తున్నాము అని అనుకుంటున్నాం మనం ఇలా వేరువేరు క్రియల ద్వారా వేరువేరుగా ఆరాధింపబడుతున్నారు అంటే అది పొరపాటు వీటన్నిటి ద్వారా కూడా ఆరాధింపబడేటువంటి పరమేశ్వరుడు ఒక్కడే ఆ పరమేశ్వరుడిని నేను ఇన్ని రకాలుగాను కూడా ఆరాధించి ఉన్నాను అంటున్నాను ఒకే పరమేశ్వరుడిని ఇన్ని రకాలుగా నేను ఆరాధించి ఉన్నాను నా ఆరాధనలు సఫలమయ్యే పక్షంలో నువ్వు వచ్చి తేజ్యపాణిం గృహాతు మే నా చేయ పట్టుకోవాలి చేయి పట్టుకోవాలి అంటే వివాహాలు అర్థం పాణిగ్రహణం కదా నా దమఘోష సుతాదయోన్యే నువ్వు నా చేయి పట్టుకుంటే శోభ కానీ దాన్ని దమఘోష సుతుడు అంటే శిశుపాలు దమఘోషుని కుమారుడు వాడో లేకపోతే వాడి ఫ్రెండ్ మరొక ఆతతాయో వాడు వచ్చి పట్టుకుంటే అది శోభ కాదయ్యా నేను చేయగలిగేది ఏముండదు కూడా సందర్భంలో కాబట్టి వాళ్ళు చేయి పట్టుకుని లోపల నువ్వు వచ్చి నా చేయి పట్టుకో

శ్రీకరి ఉన్నది గెలిచియో శ్రీకరము రాక్షస నివారణము చేతుని సఖియ తెమ్మని అంతే నేను నేను ఆ మాటకే రాబోతున్నాను హే అతీత పరాజయము లేదు కానీ హే శ్రీకృష్ణ రేపేనాయా పెళ్లి రేపే అయిపోతుంది ఇక్కడ పెళ్లి నువ్వు వచ్చేసేయి నువ్వు కాక దండయాత్ర కింద వచ్చావనుకో మన ఆయన నువ్వు ట్రబుల్లో పెట్టిన వాడు అవుతావు మా నాన్నగారు ఏం చేయాలో ఇబ్బందిలో పడతారు కాబట్టి ఆ రాజ్యం మీకు ఈ రాజ్యం దండయాత్ర అలాగంటే పొలిటికల్ ఇష్యూస్ లేస్తాయి కాబట్టి ప్లీజ్ డోంట్ డూ దట్

నీరు నా సమయమునను వచ్చి కొనుకొను నవార్యచరిత అంటే నేను తెలుగులో చెప్పాను నేను సంస్కృతంలో అంటున్నాను విపరీత రహస్యంగా రాకపోతే సేమ్ టైం ఇంతో పాటు కొంత సైన్యం కూడా తెచ్చుకోవాలి ఉంటే వచ్చేసామనుకో ఇక్కడ శిశుపాలుడు యొక్క సైన్యం ఉన్నది నిర్మత్స్య చైత్య మగధేశ బలం ప్రసహ్య దాని కూడా సిద్ధపడిగా చైత్యుడు ఆ శిశుపాలుని జరాసంధుడు వస్తాడు మగధ దేశాధిపతి వీళ్ళందరినీ కూడా నువ్వు ఒక పట్టుపట్టాల్సి ఉంటుంది వాళ్ళందరినీ వాళ్ళు చూపు చూచి నన్ను వివాహం మహాం రాక్షసే వాళ్ళన్నారు చూడండి మహాం రాక్షసేన విధిన రాక్షస వివాహము అని ఒకటి ఉంది శాస్త్రీయమైన వివాహం దైవ వివాహము గాంధర్వ వివాహము రాక్షస వివాహము ఇంకా ఇంకో వివాహం కూడా బ్రాహ్మ వివాహము అని ఉండదు దైవ వివాహము అంటే యజ్ఞం చేసే సమయంలో ఇదంతా నేను మహాభారతం పాఠం చెప్తుంటే చెప్పాను అక్కడ పాఠంలో యజ్ఞం చేసే సమయంలో ఆ ఋత్విక్కుల్లో ఒక యంగ్ మ్యాన్ ఒకడు ఉంటాడు వాడు బాగా పండితుడు ఆ యజ్ఞం అది బాగా చేశాడు ఆ యజ్ఞం చేసిన ఆయన యజ్ఞం అయిపోయిన తర్వాత ఏమో నువ్వు నా యజ్ఞాన్ని బాగా హెల్ప్ చేసావు మంచి పండితుడు నువ్వు ఇంకేం చేస్తావు లేదా మా అమ్మాయిని నీకు పెళ్లి చేస్తున్నాను అని పెళ్లి చేస్తాను బ్రాహ్మణ వివాహము అంటే అందరూ పెద్దలందరూ కలిసి చెప్పి మ్యూచువల్లీ అరేంజ్డ్ పెద్దల చేత అరేంజ్ చేసిన వివాహం గాంధర్వ వివాహం అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ సో శకుంతలని అలా వివాహం దుష్యంత వివాహం చేసుకుంటారు ఇది రాక్షస వివాహం ఇది రాక్షస వివాహం అయినా ఇది కూడా లవ్ బేస్డ్ వివాహం లవ్ లేని చోట వివాహాన్ని శాస్త్రం అంగీకరించింది ప్రేమ లేని వివాహాన్ని శాస్త్రం అనేది అంగీకరిస్తుంది శాస్త్రం ఏమంటుందంటే పెద్దలు అరేంజ్ చేసిన మ్యారేజ్ నచ్చకపోతే రిజెక్ట్ ఎందుకంటే వివాహానికి ప్రేమ ముఖ్యం యూ కెనాట్ టేక్ అవే దట్ పాయింట్ మనిషి షుడ్ అప్రిషియేట్ దట్ ట్రూత్ ఇంకే ఇలా ఉంది రూల్ అలా ఉంది రూల్ అంటే అది వర్కౌట్ కాదు పైగా వేదము అంటే శాస్త్రం ధర్మము అంటే అన్ఫర్గివింగ్ లాస్ట్ కాదు ధర్మం కరుణాపూర్ణమైన హృదయంతో మనం లాస్ట్ ని పరిశీలించాల్సిన లాస్ట్ ఉంటాయి యూ హ్యావ్ టు బి ఫాలోడ్ బట్ ద స్పిరిట్ ఈజ్ ఆల్వేస్ సుపీరియర్ టు ద లెటర్ ఆ సత్యాన్ని మర్చిపోకూడదు ఫస్ట్ సో రాక్షస వివాహము అంటే వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు కానీ ఎవరిలో శత్రువులు అడ్డు పడతారు అప్పుడు ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని ఈ ఇతను వచ్చి భర్త వచ్చి పురుషుడు వచ్చి చేసి తీసుకుని పెళ్లి చేసుకుంటాడు ఆధునిక కాలంలో పృథ్వీరాజు సంయుక్తను అలా వివాహం చేసుకున్నాడు జయచంద్రుడు రిజెక్ట్ చేస్తే అది పురాణ గాథల్లో మళ్ళీ శ్రీకృష్ణుడు అలా వివాహం చేసుకున్నాడు సో ఇట్ ఈస్ అ వెరీ వెల్ యాక్సెప్టెడ్ మోడ్ ఆఫ్ మ్యారేజ్ సో తర్వాత ఈ రాక్షస వివాహం గాంధర్ వివాహం ఇంకో అర్థం ఏమంటే ముందు అక్కడికక్కడ పెళ్లి అయిపోతుంది వాళ్ళిద్దరి పెళ్లి తర్వాత పెద్దలందరూ కలిసి మళ్ళీ ఇంకో పెళ్లి చేస్తారు రెండు పెళ్లిళ్ళు ఉంటారు రిజిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు రిజిస్టర్ మ్యారేజ్ ఇష్టం సార్థక గాంధర్వం వివాహం ఇది యాక్సెప్టబుల్ మ్యారేజ్ తప్పేం లేదు రిజిస్టర్ మ్యారేజ్ గాంధర్వం వివాహం వాళ్ళు ఒకరినొకరు గంధర్వ నక్షత్రుడు పెళ్లి అయిపోయింది కానీ నా అభిప్రాయం ఏమి నేను కొన్ని రిజిస్టర్ మ్యారేజ్ జయించిన వాడిని అంటే నేను చెప్తున్నాను నేను సాక్షిగా ఉంటే కొన్ని నేను ఆశీర్వదించాను తర్వాత నేను ఏం చేసేవాడిని అంటే వాళ్ళని తీసుకువెళ్లి ఒక ఆర్య సమాజ మందిరంలో అగ్నిహోత్రాన్ని ప్రతిష్ఠించో లేకపోతే దేవాలయంలో పరమేశ్వరుని ముందు చిన్న అగ్నిని వేల్చి అక్కడ వాళ్ళకు నివాసం సో అలాగే చేసేస్తే అది సఫలమైపోతుంది పూర్తిగా అది అయ్యేదాకా ఆ లోటు అలా మిగిలి ఉంటుంది అది నేను అడ్వైస్ చేసేవాడిని నేను కమింగ్ టు ది పాయింట్ రాక్షస వివాహంతో నన్ను తీసుకెళ్ళిపో వీరియ శుల్కం నీకు అధికారం ఉన్నది నేను నువ్వు వీరుడు నిన్ను నేను వరిస్తున్నాను నేను నిన్ను వరిస్తే నన్ను నీవు చేపట్టవలసి పట్టవలసిన పూచి నీ కాబట్టి నేను వీర్య శుల్కము శుల్కము అంటే ఎవరైతే వీర్యాన్ని అక్కడ పణం పెడతారో వీర్యం అంటే పరాక్రమం వాడి భర్త వాడికి నేను అవుతాను కాసుకోమని ఆవిడ పంపించింది వార్త అంతఃపురాంతరచరామని హత్య బంధువులు అంటూ నీ అంతఃపురంలో చాలా మంది అందరూ నా బంధువులే నువ్వు కత్తి దూసొచ్చేసి చక్కగా నరికేసి నన్ను తీసుకెళ్ళిపోవడం అలా చేస్తే తర్వాత నేనే బాధపడాల్సి ఉంటుంది అక్కడ ఉన్న ఆ రక్తపాతం వద్దు ఎవరికి మనం కష్టం కలిగిందో అందరూ కావలసిన వాళ్ళే ఒక రుక్మే శత్రువు ఇక్కడ సో త్వామద్వహే కథమితి భవదాన్యుపాయం ఎవరికి హింస చేయకూడదు మనం వివాహ సందర్భంగా అది శుభం ఈ శుభంలో హింస ఉంటే తప్పది కాబట్టి నేనే ఉపాయం చెప్తాను చూడు ఏమిటంటే దైవ వివాహము అంటే యజ్ఞం చేసే సమయంలో ఇదంతా నేను మహాభారతం పాఠం చెప్తుంటే చెప్పాను అక్కడ పాఠంలో యజ్ఞం చేసే సమయంలో ఆ ఋత్విక్కుల్లో ఒక యంగ్ మ్యాన్ ఒకడు ఉంటాడు వాడు బాగా పండితుడు ఆ యజ్ఞం అది బాగా చేశాడు ఆ యజ్ఞం చేసిన ఆయన యజ్ఞం అయిపోయిన తర్వాత ఏమో నువ్వు నా యజ్ఞాన్ని బాగా హెల్ప్ చేసావు మంచి పండితుడు నువ్వు ఇంకేం చేస్తావు లేదా మా అమ్మాయిని నీకు పెళ్లి చేస్తున్నాను అని పెళ్లి చేస్తాను బ్రాహ్మణ వివాహము అంటే అందరూ పెద్దలందరూ కలిసి చెప్పి మ్యూచువల్లీ అరేంజ్డ్ పెద్దల చేత అరేంజ్ చేసిన వివాహం బ్రాహ్మణ వివాహం అంటే లవెట్ ఫస్ట్ సైట్ సహోదరుడు శకుంతలని అలా దుష్యంత వివాహం చేసుకుంటాడు ఇది రాక్షస వివాహం ఇది రాక్షస వివాహం అయినా ఇది కూడా లవ్ బేస్డ్ వివాహం లవ్ లేని చోట వివాహాన్ని శాస్త్రం అంగీకరించింది ప్రేమ లేని వివాహాన్ని శాస్త్రం అనేది అంగీకరిస్తుంది శాస్త్రం ఏమంటుందంటే పెద్దలు అరేంజ్ చేసిన మ్యారేజ్ నచ్చకపోతే రిజెక్ట్ చేయండి ఎందుకంటే వివాహానికి ప్రేమ ముఖ్యం యూ కెనాట్ టేక్ అవే దట్ పాయింట్ వన్ షుడ్ అప్రిషియేట్ దట్ ట్రూత్ ఉంటే ఇలా ఉంది రూల్ అలా ఉంది రూల్ అంటే అది వర్క్ కాదు పైగా వేదము అంటే శాస్త్రం ధర్మము అంటే అన్ఫర్గివింగ్ లాస్ కాదు ధర్మం కరుణాపూర్ణమైన హృదయంతో మనం లాస్ ని పరిశీలించాల్సిన లాస్ ఉంటాయి యూ హ్యావ్ టు బి ఫాలోడ్ బట్ ద స్పిరిట్ ఈస్ ఆల్వేస్ సుపీరియర్ టు ద లెటర్ ఆ సత్యాన్ని మర్చిపోకూడదు ఫస్ట్ సో రాక్షస వివాహము అంటే వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు కానీ ఎవరిలో శత్రువులు అడ్డుపడతారు అప్పుడు ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని ఈ ఇతను వచ్చి భర్త వచ్చి పురుషుడు వచ్చి అపహరణ చేసి తీసుకుపోయి పెళ్లి చేసుకుంటాడు ఆధునిక కాలంలో పృథ్వీరాజు సంయుక్త అలా వివాహం చేసుకున్నాడు జయచంద్రుడు రిజెక్ట్ చేస్తే అది పురాణ గాథల్లో మళ్ళీ శ్రీకృష్ణుడు అలా వివాహం చేసుకున్నాడు సో ఇట్ ఈస్ అ వెరీ వెల్ యాక్సెప్టెడ్ మోడ్ ఆఫ్ మ్యారేజ్ సో తర్వాత ఈ రాక్షస వివాహం అనో గంధర్వ వివాహం అని ఇంకో అర్థం ఏమంటే ముందు అక్కడికి అక్కడ పెళ్లి అయిపోతుంది వాళ్ళిద్దరు పెళ్లి తర్వాత పెద్దలందరూ కలిసి మళ్ళీ ఇంకో పెళ్లి చేస్తారు రెండు పెళ్లిళ్ళు ఉంటాయి రిజిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు రిజిస్టర్ మ్యారేజ్ ఈస్ కమ్ సాఫ్ గాంధర్వ వివాహం ఇది యాక్సెప్టబుల్ మ్యారేజ్ తప్పే లేదు రిజిస్టర్ మ్యారేజ్ గాంధర్వ వివాహం వాళ్ళు ఒకళ్ళొకళ్ళు గంధర్వ నచ్చేస్తుంటే పెళ్లి అయిపోయింది కానీ నా అభిప్రాయం ఏమి నేను కొన్ని రిజిస్టర్ మ్యారేజ్ జయించిన వాడిని అంటే నేను చెప్తున్నాను నేను సాక్షిగా ఉంటే కొన్ని కొన్నింటిని నేను ఆశీర్వదించాను తర్వాత నేను ఏం చేసేవాడిని అంటే వాళ్ళని తీసుకువెళ్ళి ఒక ఆర్య సమాజ మందిరంలో అగ్నిహోత్రాన్ని ప్రతిష్ఠించో లేకపోతే దేవాలయంలో పరమేశ్వరుని ముందు చిన్న అగ్నిని వేయించి అక్కడ వాళ్ళకి వివాహం సో అలాగే చేసేస్తే అది సఫలమైపోతుంది పూర్తిగా అది అయ్యేదాకా ఆ లోటు అలా మిగిలి ఉంటుంది అది నేను అడ్వైస్ చేసేవాడు నేను కమింగ్ టు ది పాయింట్ రాక్షస వివాహంతో నన్ను తీసుకెళ్ళిపో వీరియ శుల్కం నీకు అధికారం ఉన్నది నేను నువ్వు వీరుడు నిన్ను నేను వరిస్తున్నాను నేను నిన్ను వరిస్తే నన్ను నీవు చేపట్టవలసి చెట్టపట్టవలసిన పూచి నేను కాబట్టి నేను వీర్య శుల్కము శుల్కము అంటే ఎవరైతే వీర్యాన్ని అక్కడ పణం పెడతారో వీర్యం అంటే పరాక్రమం వాడి వాడికి నేను భాగ్యమవుతాను కాసుకోమని వాడు పంపించింది వాడికి అంతఃపురాంతరచరామని హత్య బంధువు ఆవిడంటుంది అంతఃపురంలో చాలా మంది అందరూ నా బంధువులే నువ్వు కత్తి వచ్చేసి చక్కగా నరికేసి నన్ను తీసుకెళ్ళిపోవడం అలా చేస్తే తర్వాత నేనే బాధపడాల్సి ఉంటుంది అక్కడ ఉన్న ఆ రక్తపాతం వద్దు ఎవరికి మనం కష్టం కలిగింటుందో అందరూ కావలసిన వాళ్ళే ఒక రుక్మే శత్రువు ఇక్కడ స్వస్వాహే కథమితి భవధాన్యుపాయం ఎవరికి హింస చేయకూడదు మనం వివాహ సందర్భంగా అది శుభం ఈ శుభంలో హింస ఉంటే తప్పదు కాబట్టి నేనే ఉపాయం చెప్తాను చూడు ఏమిటంటే అంతకు ముందు రోజు వివాహానికి ముందు రోజు సాయంకాలం మేమేమో ఊరి దగ్గర ఊర్లో ఉన్నటువంటి దేవాలయానికి మేము వెళ్ళాలి ఆ కులదేవత పార్వతీదేవి శివాలయాలు నేను మనం చేశాను ఆ పార్వతీ దేవాలయానికి వెళ్ళడం మా అలవాటు ఇక్కడికి వెళ్ళి ఈ పెళ్లి కూతురు వెళ్ళి పూజ చేసి రావాలి మా కుల సంప్రదాయం ఆ ఏర్పాట్లన్నీ మీరు చేసుకుంటుంటే ఆవిడ ఉంది అన్ని ఆవిడ ప్లాన్ చేసుకుంటుంది సో ఎస్ శ్యామ్ నవవధువు గిరిజాదేవికి వెళ్ళి ప్రార్థనలు పూజలు చేసి వచ్చే సందర్భంలో బయటకు వస్తుంది ఆ టైంలో తప్ప ఇంకా అంతఃపురం నుంచి నవవధువు బయటకు వచ్చే సందర్భం మరొకటి లేదు ఆ టైంలో బయటకు వచ్చి మళ్ళీ అంతఃపురంలోకి వెళ్ళిపోయిందంటే ఇంకా నువ్వు ఫిజికల్ గా దండయాత్ర చేసి అంతఃపురంలో అందరినీ సంహరించి కానీ లోపలికి రాలేదు అలాంటి ప్రమాదం ఉన్నది ఆ అరగంట టైం అది అలా లేదా ఆ పూజ అరగంట మళ్ళీ ఇంకో పది నిమిషాల్లో లోపలికి వెళ్ళిపోవడం అందరూ చుట్టూ పరిచయ సేవకులు సేవకురాలు ఎక్కువ మంది ఉంటారు ఎవరిలో ఉంటే మర్యాద కోసమని బాడీ గార్డ్స్ అందరూ మంది ఉంటారు దట్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు కదా ఇలా అవుతుందని కాబట్టి ఆ సన్నిధిని ఆ సన్నివేశాన్ని నీకు అనుకూలంగా మలుచుకుని నీవేమో నన్ను వివాహం చేసుకోవాలి అని ఆమె వార్త ఇంకొక శ్లోకం ఇవి ఆరు శ్లోకాలు ఏదో ఉన్నాయి వీటిని పారాయణ చేస్తాం జాగ్రత్తగా రాసుకుని తెలుగులో తెలుగులో అంటే ఐ మీన్ తెలుగు లిపిలో సంస్కృతం చదివించాక అలవాటు లేకపోతే వీటిని ఏదో కొన్నిసార్లు కొన్నిసార్లు పారాయణ చేసినట్లయితే ఆ అమ్మాయి అమ్మాయికి తొందరలో వివాహం అవుతుంది అది ఒక నమ్మిక అలా అవుతుంది కూడా సో దాని వ్యవస్థ ఇంకొక శ్లోకం ఏమంటే యస్యాంగ్రి పంకజరగ స్నపనం మహాంతో వాంఛంతి ఉమాపతిరివాత్మతమోపహత్యై హే శ్రీకృష్ణ నీ పాదపద్మముల యొక్క ధూళి తమ శిరస్సుపై ధరిస్తే తాను కృతార్థమైపోతామని ఎంతో మంది భక్తులు పండితులు యోగులు కూడా నిన్ను ధ్యానం చేస్తూ ఉంటారని నేను విన్నానయ్యా అలాంటి వార్తలు వింటున్నాను ప్రసాదం ప్రవత్ప్రసాదం నీ పవిత్రములైన పాదపద్మములను స్పృశించి వాటికి నమస్కారం చేసి నేను కృతార్థురాలను నిన్ను చెక్కబట్టి నేను కృతార్థురాలను వారని అనుకుంటున్నాను ఒకవేళ నీ అనుగ్రహం నాకు లేదనుకో ఎందుకంటే అతని మనసులో ఏముందో ఆవిడకి ఎలా తెలుస్తుంది మెసేజ్ ఏం లేదు ఇది సింగిల్ సింగిల్ వే మెసేజ్ ఇది సో ఇన్ కేస్ నీ అనుగ్రహం నాకు దక్కకపోతే భగవత్ ప్రసాదం అలా ధ్యేయ అప్రతిమస్తు అమంగళం అప్రతిహతమస్తు అమంగళం దూరంగా పోవుగాక బట్ ఎట్ కీడించి మేలంచమన్నారు కనుక భగవత్ ప్రసాదం నాకు దక్కనిచో యజ్ఞామసూన్ నేను ప్రాణములను విడుస్తాను పెద్ద కష్టమేం కూడా కాదు వ్రత పురుషాన్ను నాకు ఈ కోరిక తీరాలనేటువంటి ఆశతో నేను పార్వతీ గౌరీ వ్రతాన్ని చేస్తూ ఉన్నాను ఆల్రెడీ ఒక వ్రతంలో ఉన్నాను ఇప్పుడు ఆవిడ పాపం ఉపవాసం చేసి ఆ గిరిజ అక్కడ మీద ఎవరో ఒకళ్ళు ఉన్నారు వేరే సంగతి సో ద్వారకానగరానికి రక్షకుడు ఆయన కాబట్టి ఎదు ఎదు దేవా నేను ఇదిగో ఈ సందేశం పట్టుకొచ్చానయ్యా ఇది గుహ్య సందేశం కూడా మీ చెవిలో తప్ప ఇంకెక్కడా చెప్పకూడదు అంత రహస్య సందేశం విమృశ్య మరి ఇలా ఉంది సందేశం ఆయన పాపం సద్రాహ్మణుడు పాపం వేల మనస్సు వాడు ఆయనకేం తెలుసు ఈ రాజకీయాలని కాబట్టి నువ్వే విమర్శ చేసుకో విమర్శ చేసుకుని మరి ఇంకా ఏం చేస్తావో నీకే తెలుస్తుంది మరి శుభం పూజా అని ఇది సందేశం శీర్షకోవాచ వైదధ్యాస్తు సందేశం నిశమ్య యదు నందన ప్రగృష్ట పాణినా పాణిని ప్రహతం విజమబ్రవీతి ఈయన చిత్రం నవ్వాడు ఓకే నువ్వే చిత్ర చేయగలడు ఆయన చేతులు తన చేతిలో తీసుకుని పట్టుకుని ఆయన అంటున్నాడు యథా నిద్ర మచ్చిత్త రుక్మిణి రుచిధారణ పోయి బ్రాహ్మణ నీకు తెలుసో తెలియదో నా మీద మనస్సు పట్టుకు మనస్సు పడి ఆమె నిద్రలు లేని రాత్రులు గడుపుతోంది నేను ఇక్కడ అలాగే ఉన్నాను యథాహమపి తచ్చిత్త నిద్ర నచలదే నిషి అని ఆయన అంటున్నాడు ఐ డోంట్ థింక్ ఈజ్ రియల్లీ ఆల్ లక్ష్మీ రోజున కోరి అస్తు కూడా ఆయన ఆయన సత్యం జ్ఞానం అనంతరం బ్రహ్మ ఆయనకి ఇలాంటి ఆసక్తి ఉందని నేను అనుకోను కానీ లీలా మానుష విగ్రహ వేద అహం రుక్మిణో ద్వేషాన్ రుక్మి యొక్క ద్వేషం నాకు తెలియదు ఏం కదా నాకు తెలిసింది మమో మమోద్వాహో నివారిత అసలు భీష్మకుడు నాకు కబురు పెట్టి నాకు పిల్లని ఇచ్చి మీరు ఈ రుక్మి అడ్డుపడకపోతే కృష్ణుక మహారాజు మనసు నా మీదే వీడే అడ్డు నాకు తెలుసు ఎనీవే ఏం జల్లు తెలుసు కామాయిష్య ఉన్మత్స్య తీసుకొచ్చేస్తాను ఇక్కడికి ఏం సమస్య లేదు ఇక్కడ అక్కడ మరి శిశుపాలుడు జలాసంధుడు వీళ్ళందరూ అక్కడ మోహరించి కాపలా కాసేరన్నావే వాళ్ళ సంగతి నేను చూస్తాను వాళ్ళని పట్టుపట్టి నేను ఈవిని తీసుకొచ్చేస్తాను ఎందుకంటే మత్పరాన్ ఆవిడ నా భక్తురాలు నా వస్తువు అనవద్యాంగి మహాసుందరి నేను కూడా ఒక సుందరిని వివాహం ఆడాలని నిశ్చయం చేసుకుంటే ఇంక ఇంకేమిటి కంటే గొప్ప సుందరి ఇంకా ఉంటారు కాబట్టి ఏకసోగ్ని శిఖామివ యజ్ఞంలో ఆ సమిధని వేస్తే అగ్నిశిఖ ఎవరికి చెందుతుంది సమిధకి చెందుతుంది ఆ విధంగానే నేను కూడా ఆమెని తీసుకొస్తాను ఉద్వాహక్షం సవిజ్ఞాయ విజ్ఞా మధుసూదన ఇందుకే ముహూర్తంలో చెప్పమన్నాడు దీనికి తెలుస్తాయి ముహూర్తం టైంలో నేను సరే ముహూర్తం ఎప్పుడు రేపు ఎన్నింటికి రేపా ఎల్లుండా ఎప్పుడు ముహూర్తం ఎప్పుడు కరెక్ట్ గా నోట్ చేస్తున్నాను టైం సరే వెంటనే దారుకుడు అని ఆయన ఒక స్పెషల్ సారకు కూడా ఉన్నాడు ఇప్పుడు ఆయన ఎదురు దేవుడు కదా పూర్వం శ్రీకృష్ణుడు కాదు కింగ్ మేకర్ ఆయనకు రథము దానికి సారథి ఆ సారథి పేరు దారుకుడు ఈ దారుకుడు నిర్యాణం వరకు ఉంటాడు ఆయన పర్సనల్ డ్రైవర్ uh, పూర్వకాలంలో డ్రైవర్ సెక్రటరీగా ఉండేది యశ్వంత మహారాజు గారు సుమంతుడు మంత్రి డ్రైవరు సలహాదారు ఫ్రెండ్ అన్ని ఈ దారుకుడు కూడా ఆయన చాలా ఆప్తుడు సో వెంటనే దారుకుండా పిలిచి రసం రెడీ చేశాను బయలుదేరి వెంటనే ఆరుష్య చందనం సౌరి ఆయన ముందు రథంలోకి ఎక్కారు ఎక్కి చేయి అందించారు నిజమారోగ్య అయ్యా రెండు లోపలికి రండి అన్నాడు ఆ రథంలో కూర్చోబెట్టుకున్నాడు మళ్ళీ ఇంకా ఆయన మాత్రం ఎందుకు ఇంకా నడిచొస్తాడా ఏమి పూర్ణగై మామూలుగా వెళ్ళి గుర్రాలు వేరు మహావేగంగా వెళ్లే గుర్రాలు లేరు సందర్భాన్ని బట్టి కొన్ని ఊళ్ళో అలా ప్రచారం చేసి రావాలంటే ఓ సెట్ ఆఫ్ గుర్రాలు ఉంటాయి దీనికి వేరే సెట్ ఆఫ్ గుర్రాలు అలాంటి స్పెషల్ గుర్రాలని పూంచి రథాన్ని రెడీ చేశారు దాంతో బయలుదేరేశాడు అయిన ఒక్క పన్నెండు గంటల రాత్రికి రాత్రే వెళ్ళిపోయాడు ఏకరాత్రి తెల్లవారేపటికి అవులో విదర్భానకమధ్యయై ఈయన పాపం రోజు రెండు రోజులు నడిచో ఏదో కష్టపడి వచ్చాడు రాత్రి ఏ భోజనం అయిన తర్వాత ఎప్పుడు బయలుదేరారో బయలుదేరి తెల్లవారు సమత రోజు చేరుకున్నాడు కొంచెం చీకటి ఉండగానే రాజాస కుంభినపతి పుత్ర స్నేహ శివసంగత ఆ కుంభిన మహారాజు అది భీష్ముకుడు కేవలం రుక్మి మాటని ఎదురు చెప్పే సాహసం లేక ఆయనకి కొంచెం మీమాంస ఏమోలే రుక్మి మాత్రమే ఎవరైనా రెండు ఉపయోగాన్ని తీసుకొచ్చాడా చేది దేశ మహారాజు శిశుపాలుడిని కూడా వాడు తీసుకొచ్చాడు శిశుపాలుడు ఇంత దుష్టుడని శిశుపాలుడికి శ్రీకృష్ణుడు ఉండే వైదాలు పాప ఏం తెలియదు ఆయన పెద్ద ఆయన ఆయన ఏదో సరే కానీ ఏదో ఎడవదని ఆయన ఆ శిశుపాలుడికి కన్యాదానం చేయడానికి సిద్ధపడుతున్నాడు ఆయన కన్యా ఆయన కూడా కన్యాదానం చేయాల్సిన వాడు ఆయన కూడా అంగీకారంగానే ఉన్నాడు రుక్మిణి ఆ రుక్మిణిలో ఆమె చిన్నపిల్లగా కొంచెం కళ్ళప్పుడు నీళ్లు పెట్టిన తర్వాత ఆమె సర్దుబాటు పెద్ద ధోరణిలో ఆయన సో పురం సంవృష్ట సంసిక్త మార్గరక్షా చతుష్పదం పురం అంతా కూడా ఇంతకుముందు నేను మధురా నగరం అలంకారం అయిందన్నానే ఆ రకంగా అలంకృతమై ఉన్నది అన్ని పతాకాలు తోరణాలు ఎలా పెడతారో ఉంది అక్కడ శ్రద్గంధమాల్యాభరణై మొత్తం అంతఃపురం అంతా కూడా ప్రతి వాళ్ళు కొత్త బట్టలు ధరించి ఉన్నారు పెళ్లి గారు కదండి పట్టు చీరలు గతరఫల ఆడిస్తూ ఇటు ఒకటి తిరిగిస్తూ ఉంటారు లేడీస్ అందరూ కూడా ఎలా ఉంటే అలా ఉంది పెద్ద హడావిడిగా ఉన్నది అత్యుష్టం స్త్రీ పురుష శ్రీమతులు ధూపి ధూపితైరు అగరు ధూపములు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి నాంది శ్రాద్ధము అని ఒక కర్మ చేస్తారు శ్రాద్ధము చాలా పవిత్రమైన కర్మలు శ్రాద్ధం అంటే ఇది ఒక పెద్ద దురదృష్టకరమైన అభిప్రాయం చేర్చడానికి పితృదేవతలు వాళ్ళని మనం ఆహ్వానిస్తాము వాళ్ళ పేరున ఎవరితో భోజనాలు అవి పెడుతుంది దాంట్లో అమంగళమైన అంతా మంగళకరమైనది నిజమే వివాహంలో మొత్తం నంది శ్రాద్ధం ఉంటుంది ఆ నంది ఆ స్థానానికి పితృదేవతలను ఆహ్వానించి వాళ్ళందరినీ కూడా ఆరాధిస్తారు ఫస్ట్ అదే చేస్తారు చేసి మిగతా కృత్య ఆ నంది శ్రాద్ధం చేసేది పితృదేవాన్ని సమభ్యత్య తర్వాత పుణ్యాహవాచనం వాచయామాస మంగళం పుణ్యాహవచనం కూడా చేసుకున్నాడు తర్వాత ఈ లోపల ఇంక ఈవిడ గిరిజాదేవి పూజ చేయాలి ఆ కార్యక్రమం ఒకటి ఉంది ఆవిడ మంగళ స్నానాలు అని ఉంటాయి పెళ్లి కూతురికి అక్కడ శిశుపాలు మంగళ స్నానాలు వాడు వాడు మాత్రం ఎవరుతున్నాడు పెళ్లి కూతురు పెళ్లి చేస్తారని వాడు అనుకుంటున్నాడు సరే రుక్మి పిలిస్తే రుక్మి మగవాడు నాకు వివాహం చేస్తాడు చెల్లెల్ని ఇచ్చేది వాడు వచ్చాడు సుస్నాతాం మంగళ స్నానాలు అయ్యాయి కృత కౌతుక మంగళ రక్షాబంధన ఉత్సవం రక్షణ కర్త అది కూడా పూర్తయింది అహతాంశక యుగ్మేన మధుపర్కాలు కట్టేశారు అహతాంశక యుగ్మేన అంటే అది ఒక్కటే చీర ఉంటుంది ఒక్కటే ముక్క ఏకాండి ముక్క ఉంటుంది దాన్ని సగానికి చింపుతారు చింపి ఓ ముక్క నడువుకి ఓ ముక్క భుజం మీదకి అలాగా ఆ చీరను అలా కడతారు దానికి ఏదో మొత్తానికి వ్యవస్థ ఉంది ఇక్కడ ఆయన అంటారు అహతాంశక యుగ్మేన అప్పటికప్పుడు చింపి ఒక్క మొక్క ఉన్నటువంటి ఆ రెండు మధుపర్కాలని ఆవిడ కట్టారు అలంకారాలన్నీ చేశారు నెక్లెస్ కాసుల పేరు ఎట్సెట్రా వార్తే సో చతుర్ సామర్థ్య దుర్మంత్రై వేద విద్వాంసులు వచ్చేసారు ఓ వారణ ఇటో పది మంది అటో పది మంది కూర్చొని స్వస్థ చెప్పేస్తారు యజుర్వేదం సామవేదం ఋగ్వేదం ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళ మంత్రాలను చెప్తున్నారు రక్ష అయింది పురోహితో సర్వ విద్వై జుహావగ్రహ శాంతయే అథర్వ వేదం చదువుకున్న పురోహితుడు వేరే సెపరేట్ గా అగ్నిహోత్రం పెట్టేసుకుని అక్కడ నవగ్రహ హోమాలు ఆయన చేసుకుంటున్నాడు ఈ తెలుగుతుల పేరు మీద ఆయన హోమాలు చేసుకుంటున్నాడు రాజా దమఘోష రాజవై అక్కడ ఇంకా విడిదిలో మొదలుగా చేదిపతి దమఘోషుడు చేది దేశపు రాజు తన కుమారుడికి ఆయన పాపం అవన్నీ ఆయన చేస్తున్నారు ఆయన ఆయన ఆయన తన కొడుకు వివాహం కోసం ఆయన చేస్తున్నారు స్నాతకోత్సవం అది వాళ్ళు చేస్తారు సంవిదర్భాధిపతి సమ్యక్ నివేశయామాసముగా కల్పితాన్ని నివేశమే అక్కడ స్నాతకం అయినప్పుడు వాళ్ళని ఆహ్వానించడం కోసం ఈ రుక్మి వాళ్ళు అక్కడికి చేరారు మగపల్లి వారి ఇంటికి వీళ్ళు చేరారు సో ఇక్కడ ఆడపల్లి వారి ఇంటి దగ్గర కొంచెం జన సమర్థం తక్కువగా ఉంది అందరూ అక్కడ ఉన్నారు ఇంకా అక్కడే ఉన్నారు తత్వ సాల్వ ఈ సాల్వ కృష్ణుడు సంహరిస్తారు జరాసంధ దంతవస్త్ర జరాసంధుని దేవుడు సంహరిస్తారు వీళ్ళందరూ ఎగిరిపోయి వాళ్ళే శత్రుపక్షి దంతవస్త్రుని శ్రీకృష్ణుడు సంహరిస్తాడు విదూరత విడు అంటే భాజిత్ముశ్చైత్యపక్షీయా పౌండ్రకాద్యా పౌండ్రకుడు వీడికి వాసుదేవ పౌండ్రకుడనో లేక పౌండ్రక వాసుదేవుడనో అది అంటారు వీడిని శ్రీకృష్ణుడే సంహరిస్తాడు సో ఈ విధంగా శ్రీకృష్ణుని మీద ఎందుకంటే మీరు బాలకృష్ణునే చూశారు మధ్యలో ద్వారకృష్ణుడికి మధ్యలో భూగోళం రాజనీతి నడిపాడు ఆ ఘట్టంలో అనేక మంది శత్రువులు తయారయ్యారు ఆ శత్రువులందరూ ఇక్కడ చేరారు ఇప్పుడు వీళ్ళు ఈ ఇక్కడ కలిసి సమావేశమై భవిష్యత్తులో శ్రీకృష్ణుని మీద కర్మగా తీర్చుకోవాలనేటువంటి ఒక దృష్టి దట్ ఈజ్ మీటింగ్ ప్లేస్ రావట్లేదు పొలిటికల్ మ్యారేజెస్ అంటారు చూడండి ఇది పొలిటికల్ మ్యారేజ్ ఎక్స్ట్రీమ్లీ పొలిటికల్ మ్యారేజ్ సో వీళ్ళందరూ అక్కడ చేరారు కృష్ణ రామ ద్విష రామకృష్ణుని ఇద్దరిని ద్వేషించే పొలిటికల్ బిగ్ వెయిట్స్ అంటారే హెవీ వెయిట్స్ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు ఆ సమావేశంలో శ్రీకృష్ణుడు బయలుదేరి వెళ్ళాడు ఈ లోపల ద్వారకానగరపు చారు ఉంటారు కదా వాళ్ళు ఎప్పటికప్పటికి వార్తల్ని ఆ ఉగ్రసేన మహారాజుకి వాళ్ళకి చేరవేస్తూ బలరాముడు అవసరం ఒక స్నేహం ఆలోచించింది శ్రీకృష్ణుడు ఎవరికి చెప్పా పెట్టకుండా రాత్రిపూట ఈ బ్రాహ్మణుని తీసుకుని విదర్భ దేశానికి వెళ్ళినాడు అని ఆయనకి సమాచారం ఆయన చెప్పి ఏంటి లజ్జేశ్వరి శ్రీకృష్ణుడు ఒకడు వెళ్ళాడు అక్కడ శత్రువుల కూటమేది ఆ కుటుంబంలోకి వెళ్తే ఆయన ఏం చేస్తారో ఏమో ఏం చేస్తారో సో ఏం ప్రమాదము అని వెంటనే సైన్యోద్యమాన్ని చేసేసి ఒక పెద్ద సైన్యాన్ని తీసుకుని ఆయన విదర్భదేశపు పొలిమేరలకు బయలుదేరి వచ్చేశారు ఇక్కడ ఈ రాత్రిలోనే వాళ్ళు ఈ కృష్ణుడిని గంటకి వాళ్ళు బయలుదేరారు వాళ్ళు స్లోగా ఆ సైన్యం అంతా బయలుదేరి విదర్భదేశ పొలిమేరలో వాళ్ళు ఉన్నారు అక్కడ మళ్ళీ చారులు ఇటువంటి తిరుగుతాయి ఎప్పటికప్పుడు సమాజం కమ్యూనికేషన్స్ అన్ని ఎప్పుడో అవసరమైతే అప్పుడు దండయాత్ర చేయడానికి సిద్ధంగా చాలా పెద్ద గడబిడ సో శుక్లైత భగవాన్ రామ సరే బలైన మహతా సార్థం శ్రీకృష్ణుడికి రక్షణ సరే భీష్మ కన్యావరారోహ ఆవిడ పాపం ఎదురు చూస్తాను ఆ బ్రాహ్మణులు వెళ్ళేది రాలేదు చెప్పింది ఆవిడ నువ్వు వెంటనే వచ్చిన సమాచారం అందుకోలేదు అని ఆవిడ వెంగ పెట్టేసుకుని ప్రత్యాపత్తి మపశ్యంతి ఇంకా రాలేదాయన ద్విజస్యా చింతయత్తదా ఆమె ఆమె దుఃఖాన్నంతని కూడా ఇక్కడ వ్యాస మహర్షి బాగా వర్ణించారు బట్ స్టిల్ పోతన్న దాన్ని అంటే మీకు సుగంధా భూసురుడే జనో ఆ పద్యం ఎలా బిగినైందో చూడండి భూసురుడే జన అంటే ఒకవేళ ఆయన వెళ్ళలేకపోతే కూడా నా దురదృష్టమే కానీ పాపం ఆయన లోటేం లేదని ఆవిడ వినయంగా నరుమ శ్రాంతుడై చిక్కెను పెద్ద ఆయన కళ్ళు తిరిగి ఎక్కడైనా కూర్చుండిపోయాడు అనుకోండి రెండు మూడు గంటలు గడిచిపోతుంది అలా అయిందో విని కృష్ణుంగిది తప్పుగా గలచను ఇలాంటి వార్త విని శ్రీకృష్ణుడు గారు వచ్చేది కానీ మరొకడు మరొకడు కాదు ఎదురాయ సాధారణేనో ఈశ్వరుడు ఏమో ఒకవేళ ఈశ్వరుడు వచ్చేసేదేమో మన నగరానికి అనుకూలింపదలంచునో దళపడో ఆ ఈశ్వరుడు ఆ పరమేశ్వరుడు మనకి ఇప్పుడు అనుకూలం చేస్తాడో ప్రతికూలం చేస్తాడో ఈ ప్రాజెక్ట్ ఎలా అవుతుందో మహాదేవి మహాదేవియున్నను రక్షింప నిరుంగనో ఎదుగదో ఆర్య అంటే పార్వతీదేవి అయ్యే లలితా సహస్రనామంలో నామం ఉంటుంది ఆర్య అది ఆర్య అని పేరు సో ఆర్య మహాదేవి గౌరీదేవి నన్ను రక్షిస్తుందో రక్షించదు నా భాగ్యం ఎట్లున్నదో అని ఎదురు చూస్తున్నాడు పైగా ఏడుస్తోంది కూడా దుర్భగాయ నమే దాత నేను ఎంత వాళ్ళని ఎందుకంటే దేవతలు కూడా విముఖంగానే ఉన్నట్టున్నారు గౌరీ రుద్రాణి గిరిజా సతి అని పాపం ఆవిడ కళ్ళను నుండి ఉన్నది నేత్రే అశ్రుకుల కళాకులే కళ్ళంపట మొట్టమొట్ట నీళ్లు కాల్చుకుంటే తుంటుంటోనే ఎవరు చూడకుండా ఏం మధ్వా ప్రతీక్షంత్యా గోవిందాగమనం రూప ఊరు భుజో నేత్రమస్ఫురం క్రియశంసిన సీతాదేవికి హనుమంతుడు సందేశాన్ని కనపడే ముందు ఎడమ కన్ను ఎడమ చెయ్యి అదిరినవి అని చెప్పారు సరిగ్గా అదేవిధంగా ఈవిడికి కూడా ఈ సందర్భంలో ఎడమ కన్ను ఎడమ చెయ్యి అదిరేయి అదిరితే రాబోయే క్రియాన్ని అవి సూచించే పాప ఆవిడ కొంచెం సంతోషపడింది ఏమో మంచిగా ఉందేమో అత కృష్ణ వినిర్దిష్ట స్వయవ ద్విజ సప్తమ కృష్ణుడు వేగంగా తీసుకొచ్చేసి ఊరి బయట ఆ బ్రాహ్మణుని దింపేసి చంద్రబాబు అని చెప్పు అర్థాన్ని నేను నిలబెట్టుకోదని అని చేశారు ఎందుకంటే ఈవిడ ఉత్కంఠ ఆయనకి పరిచితమే సరే ఆయన వచ్చేసారు పాపం వేగంగా అందులో వచ్చేప్పుడు రథం మీద వచ్చేసారు కదండి మహావేగంగా ఆయన వచ్చేసి ఆవిడ దగ్గరికి వచ్చేసేపటికి ఆవిడకి లేని పోయిన ప్రాణం లేచి వచ్చేసింది తస్య వచ్చేది శ్రీకృష్ణుడు శ్రీ సీతా దృష్ట అంటాడు హనుమంతుడు ఆ రకంగా వచ్చేడు ఎదునందనుడు నువ్వేం వెనకపోకు ఇంకేమీ నువ్వేం ఆలోచించకు ఉవాచ సత్యవచన ఆత్మోపనయనం ప్రతి సరే వచ్చాడు మన నా మాట నిన్ను తీసుకెళ్తాడు నువ్వేసిన ప్లాన్ పర్ఫెక్ట్ ఇట్ ఈస్ ఇన్ ప్లేస్ ప్రొసీడ్ సమాగతం సమాదాయ ఇంకా ఆవిడ ఆనందానికి సద్దులు వైదగ్ధి హృష్టమానస నపశ్యంతి బ్రాహ్మణాయ ఇప్పుడు ఆయనకి ఏదైనా బహుమానం ఇవ్వాలి ఏం బహుమానం ఇస్తుంది ఆయన ఏమో సంతుష్టపడు వేయడు ఇందాక మనం చూసాం కదా ఆయనకి ఏం డబ్బిస్తానంటే ఆయన ఏం ఇయ్యంటాడా అయ్యేం అక్కర్లేదమ్మా నీ దగ్గర ఉంటే ఒకటే నా దగ్గర ఉన్న ఒకటే అంట అలాంటి చాలా సంతుష్ట మనుషుడు ఏమి బ్రా ఏమి ఇవ్వాలో తెలియక అయా మహాత్మ నేనేమీ ఇవ్వలేను అని ఒక నమస్కారం చేసింది అంతే ప్రియమన్యన్నమానసా ఈయనకి ఇచ్చి మనం సంతోష పెట్టగలిగేది బహుశా ఇంకేమీ లేదేమో అని అనుకుని ఓ నమస్కారం చేసింది ప్రాప్తం శృత్వా రుద్వాహ ప్రేక్షణ సుఖం ఇక్కడ ఇది చిత్రం శ్రీకృష్ణుడు వచ్చాడు శ్రీకృష్ణుడు కూడా ఒక ఒక కార్డు ఒకటి పంపించాడు భీష్మక మహారాజు పెళ్లి సోకలేదు శ్రీకృష్ణుడు వచ్చాడంటే సరే ఆయన కూడా విడి చదువు ఇవ్వండి అని అన్నారు ఒక విడిది ఇచ్చారు ఆయన ఏమి రహస్యంగా ఏం దాని ఓపెన్ వచ్చాడు వచ్చారు విడిది ఇచ్చారు ఆయన ఒక కార్డు వెళ్ళింది ఆయన కూడా ఆయన కూడా వచ్చాడు పెళ్లికి ఆహ్వానితుడై సరే అదో చిన్న కొసరు ఈయన పద్భ్యాం వినిర్యయ ద్రష్టం సరే ఈయన విడిదికి వెళ్ళాడు విడిదికి వెళ్ళి మామూలుగా హీఈస్ ఇన్ హిజ్ ఓన్ ప్రిపరేషన్స్ ఈ లోపల ఈవిడ ఆ గిరిజాదేవిని సేవించే టైం వచ్చింది దేవాలయానికి నడిచి వెళ్ళాలి ఆవిడ కావాలనుకుంటే రథంలో వెళ్ళొచ్చు కానీ ఆవిడ ఏమందంటే నేను దేవి పూజకి వెళ్తున్నాను కదా నడిచి వెళ్ళి నడిచి వస్తాను ద్రష్టం భవాన్యా పాదపల్లవం సాచాలు ధ్యాయతి సంయం ముకుంద చరణాంబుజం ఆవిడ ఆలోచన ఏమిటంటే రథంలో వెళ్ళిపోతే తొందరగా శ్రీకృష్ణుడు కనపడతాడో కనపడ్డాం ఎక్కడైనా దారిలో ఆయన కాపలా కాస్తే కనపడడానికి వీలుగా నడిచి వెళ్తే అనుకూలంగా ఉంటుంది అని అలా వెళ్ళింది ఇంకా అసలు శ్రీకృష్ణుడు వచ్చాడంటే ఎవ్రీథింగ్ విల్ బి టేకన్ కేర్ ఆఫ్ అనే విశ్వాసము గత వాళ్ళకి ఏం మాట్లాడటలేదు ఎందుకంటే తీరా మాట్లాడితే ఆవిడ మనసులో ఉన్న ఆనందం బయటపడిపోతే వాళ్ళకి సందేహం రావచ్చు ఏం రావచ్చు అధ్యతనే పూజ పేరు చెప్పి ఇంకా అసలు ఏం మాట్లాడకుండా సో సతురాండ్రు తర్వాత ఇంట్లో పెంచి పెద్ద చేసినటువంటి పెద్ద తల్లులు పెద్ద ముత్తైదులు కొంతమంది ఉన్నారు వాళ్ళు మాత్రమే ఎవరో కొంతమంది శూరులైన రాజభటులు కూడా ఆయుధాలను చేతబట్టి వచ్చారు అది రాజమర్యాద వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ ఆ బ్రాహ్మణునితో అంటుంది చూడండి పొట్టల గారి పద్యం ఉన్న పద్యం ఆవిడన్న పద్యం మీరు సంతోషిస్తారు ఆయన అంటాడు మెచ్చే నేను కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనకొచ్చి మళ్ళీ ముందుకు వెళ్తున్నాను పెద్ద సమస్య మెచ్చే భవద్గుణోన్నతికి అమేయధనావళు నాకు నీ గుణాలకు ఆయన మెచ్చుకున్నాడు నేనేమీ తప్పట్లేదు నాకు బాగా సంపద కూడా ఇచ్చాడు నాకు కూడా పెద్ద బహుమానాలను ఇచ్చాడు తా వచ్చే సుదర్శనాయుధుడు వాడేశ్వరాసురులెల్ల నడ్డమై వచ్చిననైన రాక్షస వివాహమునంగునిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించ కన్యక అని చెప్పాడు సందేశం అంటే ఆయన ఆవిడంటుంది జనజాపేక్షము తోడి తెచ్చి నా సందేశము చెప్పి నన్ను నిలువం వ్యక్తివి నన్ను నిలవబెట్టేవు అంటే నా ప్రాణాన్ని కాపాడేవు నీ కృపం బ్రతికితిని బ్రతికితిన్ నీ ఎంత పుణ్యాత్మకులు గలవే దీనికి నీకు ప్రత్యుపకృతి గావింపనే నేర అంజలి గావించద సరిగ్గా కరెక్ట్ ట్రాన్స్లేషన్ భూసురాన్వయమణి సద్బంధు చింతామణి ఆసాధ్యదేవ సదనం దేవాలయానికి వచ్చేసింది శివాలయానికి ఇక్కడ పార్వతీదేవి శివుడు రెండు శివాలయం దౌత కరాంబుజ ఆ పైన నీళ్ళు ఎవరో ఇచ్చారు పాలు కలుపుకుని చేతులు కలుపుతుంది ఉపస్పృశ్య శుచి ఆచరణ చేసింది మనసు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఏ రకమైన బెంగా లేదు ప్రతివేశాంబికాంతికం ఆ దేవి శ్రైన్ లో లోపలికి వెళ్ళిందాను తాం వై ప్రవయసో బాలాం విధిజ్ఞా విప్రయోషిత భవానీం వందయాం చక్రం భవపత్నీం భవాన్వితాం పెద్ద ముత్తైదులు కూడా ఆమెతో పాటు లోపలికి తీసుకెళ్లారు ఆ దేవికి ఆవిడ చేతని వీళ్ళు పూజ చేయించారు ఇక్కడ ఇంకా పురోహితులకి వాళ్ళకి ప్రమేయం లేదు ఆ పెద్ద ముత్తైదులే ఇదంతా ఏర్పాటు చేశారు సునమస్యేత్వాంబికే భీక్షణం స్వసంతానయుతం శివం భూయాత్పతిర్మే భగవాన్ కృష్ణస్తదనుమోదతాము అంబిక నేను నీకు నమస్కారం చేస్తున్నాను నా వ్రతాన్ని నేను చేశాను నీ నీ నిన్ను కోరి నిన్ను ఆరాధిస్తూ వ్రతాన్ని గిరిజా వ్రతము లేక గౌరీ వ్రతం జరిగినందుకు కూడా గౌరీ పూజ చేయిస్తారు పెళ్లి కూతురు చేస్తారు సో నేను వ్రతాన్ని చేశాను నీకు నమస్కారం చేస్తున్నాను నాకు శ్రీకృష్ణుడు కాక అని అంటుంది ఒకటి నమ్మితి నామనమ్మున సనాతనులైన యుమా మిమ్ము పురాణ దంపతుల మేలు భజంతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశి విగదమ్మ హరింబతి చేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరి ఇది సంప్రార్థయంతీతాం దేవీం దేవముమాపతిం తర్వాత మళ్ళీ శివుడి దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తుంది పూజయామాస విధిగత ద్విజపత్ని పురస్కృతం శివుని కూడా పూజిస్తారు అందుకని తర్వాత శివుడికి యథాగతిగా ఈ ద్విజపత్నులైతే ఏం చేశారు పూజ కూడా ద్విజపత్ని పురస్కృతం ఆ బ్రాహ్మణ పత్నులు పెద్ద ముత్తైదులు వాళ్ళే పూజ చేయించారు ఈ భేదాలన్నీ తర్వాతి కాలంలో వచ్చాయి ఇప్పుడు అలా ఉండేది కాదు అప్పుడు అందరూ కూడా ఆ పరమేశ్వరుని సంతానమే అన్నట్టుగా చేసేవారు విద్వాంసుడికి ఇచ్చి మర్యాద ఇచ్చేవారు విద్యని బట్టి మర్యాద అభ్యుర్గంధాక్షరై ధూపై షోడశోపచార పూజ అండి అన్ని వాసశ్రంమాల్య భూషణై నానోపహార బలి నైవేద్యాలు ప్రదీపావళి వ్రతం పూర్తయిపోయింది ఆవిడ ముని వ్రతం అసత్యత్వా వ్రతం పూర్తి చేసేసి ఆ వ్రతానికి సంబంధించినటువంటి ఏవో చిహ్నాలు ఏవో ఉంటాయో రక్షలు ఇలాంటివి అవన్నీ కూడా అవి ఉప్పేసి అక్కడ పెట్టేసింది అది బయటకు వచ్చేసింది ప్రదృశ్య పానిన దృత్యాం రత్నముద్రోపశోభిన బయటకు వచ్చేప్పుడు ఇంక విజపత్నుడు వాళ్ళు ఉన్నారు చూడండి వాళ్ళు కొంచెం సావకాశంగా వెనకాల వస్తారు వాళ్ళతో పాటే నడిచి వాళ్ళు అర్థొస్తారు కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి లేని పోలీసు చూసొచ్చు ఒక మృత్యురాలు తనతో చల చకా చలాకీగా నడిచేటువంటి యువతి అయిన ఒక మృత్యురాలు చేపట్టుకున్నాడు కాదు అని ఇక్కడ ఆ చేపట్టుకున్నప్పుడు ఆ చేతికి రత్నముద్ర రత్నముద్ర అంకితమైనటువంటి ఉంగరం ఒకటి ఉంది అవును అప్పటిదాకా ఏదో ఇలా కొంగు కింద ఉంది ఇప్పుడు ఇంత కొంగు పైకి పెట్టి కొంచెం నడువు బిగించి వచ్చింది అవి సో ఆ రత్న ముద్రాంకితమైనటువంటి ఉంగరం కూడా కనపడుతుంటే ఆ దుర్చురాన్ని పట్టుకుని నేను బయటకు వచ్చేసింది ఇంకే ఈ పెద్దవాళ్ళందరూ వెనకాల అవకాశంగా వస్తారు తాన్ దేవమాయా దేవమాయ వస్తున్న వీరమోహిని ఒక్కటే వచ్చేస్తుంది రుచిరాలు ఒక్కటే ఇంకెవరూ లేని పక్కన వీరసు మధ్యమాం కుండల మండితానం కుండలాలు ఇటువంటి తగిలిపోతుంటే ముఖం వెలిగిపోతుంది శ్యామాం నితంబర్పిత రత్నమేఖలాం వడ్డానాన్ని ధరించి ఉండలేదు చక్కటి వర్ణన సో ఇయంజత్తనేను కుంతల శంకితే క్షణం ఈ ముంగుళ్ళు ముఖం మీద పడి ఆమె చూపుకి కొంచెం అడ్డొస్తున్నాయా అన్నట్టున్నది శుచిస్మితాం చిరునవ్వు శ్రీకృష్ణుడు వచ్చేసాడు కదా బింబ ఫలాధర ద్యుధిశ్వడాయమాన ద్విజ కుంద కుక్మలాం అంటే ఆమె పళ్ళు తెల్లగా స్వచ్ఛంగా ఉన్నాయి కానీ దొండపండు వంటి అగరము యొక్క కాంతుల చేత వాటి మీద ఎరుపు తెలుపు కలుస్తున్నాయని అన్నారు సో పరా చలంతీం కలహంసగామిని నడిచి వచ్చేస్తాం ఇంకా రథంతో సంబంధం లేదు కలహంస నడిచినట్టుగా నడుస్తాం బాగున్నది ఇంకా టైం అయిపోతుంది మనకి ఫిక్షన్ టైం అయిపోతుంది బాగుందండి రైట్ రైట్ సో అంటే మీరు చెప్పింది నేను చెప్పింది ఒకటే అయింది అంటే తెలుగు సంస్కృతం అంటే అంటే అలా వచ్చేసిందంటే సింజత్కళా నూపురధామ శోభిన నూపురములు గజ సౌండ్ ఏదో దగ్గర సౌండ్ చేసుకుంటూ వచ్చేస్తుంది ఆవిడ వీరా ముముహు ఈ రాజభటులు ఉన్నారే ఆవిడ అలా మహావేగంగా కొంగు బిగించి కట్టేసి వచ్చేస్తుంటే వాళ్ళకి అలా ఇలా వచ్చేస్తుంది వీడు చుట్టూ పది మంది బ్రాహ్మణ స్త్రీలు ముప్పై వీళ్ళందరూ కలిసి కట్టకట్టు రావాల్సింది ఇలా ఒక్కటి వచ్చేసింది వాళ్ళు వాళ్ళు అలా కళ్ళ గురించి చూస్తే ఏం చేయాలో వాళ్ళకి తెలియలేదు అలా ఉండిపోయారు శైవం శరశ్చలయతి అత్యకోశం ఉత్సాచింతనా భగవత ప్రసమీక్ష్యమాణ ఉత్సాహ్య వామకరజైరణకాన పండై అలా బయటకు వచ్చేసింది రోడ్డుకి రోడ్డు జనం ఉన్నారు జనం ఉంటే వేగంగా ముందుకు వచ్చేసి ముఖం మీద పడ్డ ముంగురులను ఆ కురులు ఉంటాయి కదండి ఒక్కసారి ఇలా పైకి తీసి ఇలా చూసింది ఎక్కడున్నాడు ఆ శ్రీకృష్ణుడు సో ఉత్సాహ్య వామకర జై రలకై వామకర జై రలకాన పాంగై ఎడం చేతితోటి ఉంగురుని ఇలా వెనక్కి తీసి క్రీగంటి చూపుని ఇలా చూస్తూ ప్రాప్తాన్ అలా చూస్తోంది క్రియ కొంచెం సిగ్గుపడుతూనే చూస్తోంది ఎందుకంటే శ్రీకృష్ణుడు కనపడేదాకా సిగ్గే రాజకుమార్తె రూపాన్ వాళ్ళెవరో యువకులు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరినీ దదృశే అచ్యుతం శ్రీకృష్ణుడిని కూడా చూసింది అచ్యుతం అదే అయిపోయింది తాం రాజపుత్రీం రథమారు వృక్షతీం చూసి ఈ లోపల రథికుడు వచ్చేప్పుడు నడిచి దేవాలయానికి కానీ ఇంకా వెళ్ళేప్పుడు నడకే ఉంది వెళ్ళేప్పుడు రథం ఎక్కువ వెళ్ళిపోతుంది తప్పదా ఆ రథం సిద్ధంగా పెట్టేసి వాడు అమ్మగారు వెళ్ళండి రథం తీసుకుంటారు ఆవిడ ఏం చేస్తుంది అలాగ నిలబడి ఉండగా అంటే శ్రీకృష్ణుడు వచ్చేసి చేపట్టుకుని తీసుకురాజపుత్రీం తాం రాజపుత్రీం జహార కృష్ణ అలా బరబరా ఈడ్చుకుంటూ తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్తారు దిశతాను సమీక్షితాం తీసుకువెళ్ళి ఈ మహారాజు పెట్టిన ఏర్పాటు భీష్మకులు ఇచ్చిన రథం కాకుండా చాలా రథమే మీద ఎక్కించుకున్నాడు రథం సమారోప్య ఆలయం అడ్డుపడుతుందా ఆయన ఇచ్చిందని ఎక్కువగా అవే అడుగుతున్నాడు ఆ శిశుపాలన యొక్క అనుచరులు అందరూ కూడా ఈ పూజ బయటకు వచ్చినప్పుడు ఈవెన్ చూడాలి మళ్ళీ పెళ్లి పేట్ల మీద కానీ కనపడదు ఇక్కడ అంతఃపురంలో వెళ్ళిపోతారు చూడడానికి ఆడ మగపిల్లి వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరూ వేలమొహం వేసి కూర్చుంటే శ్రీకృష్ణుడు చేపట్టు తీసుకుని రథం మీద కూర్చోబెట్టుకున్నాడు వెళ్ళిపోయారంటే ఇది సర్వే సుందబ్ధ వెనకాల పరిగెత్తారు దానాలు ధనస్సులు అంత రహస్య భగవానాహ ఎప్పుడైతే వెనకాల నుంచి సైన్యం వస్తున్నట్టుగా సౌండ్ వినపడితే శ్రీకృష్ణుడు నవ్వి ఆమె వణికిపోతుంది భయంతో మా స్మ భయం వామలోచనే వామలోచనే భయపడుతున్నాడు నీ కన్నులలో భయం శోభగానేదని అభిప్రాయం సుందరమైన కన్నులు గలదాన ఎందుకలా భయపడతావు భయపడతాను నేను ఐ విల్ టేక్ కేర్ వినంక్షంత్యధునైవైతత్ వీళ్ళందరూ ఏదో చేస్తారు నాకు వీళ్ళని చూసుకోను వీళ్ళందరినీ నేను పూర్తి చేసేస్తాను శాత్మతావకై శాత్రవం బలం అని ఈ విధంగా ఆ ఆ వెనకాల వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన ఓడిస్తారు ఈ లోపల బలరాముడు సైన్యంతో వస్తారు శిశుపాలుడు ఎప్పుడో సైన్యంతో వచ్చాడు శిశుపాలుడికి వార్త వెళ్ళిన వెంటనే ఆ పెళ్లిబట్టల్ని ఆ మాలని తీసవుడు పారేసి వాడు వెనకాల పడతారు తన భార్యనే శ్రీకృష్ణుడు అపహరించాడా అన్నట్టుగా పరిగెత్తాడన్నారు కృతదారం వాడు భార్యం కాడే కృతదారం ఇవ అదే మృతదార కాదు కష్టం గత ఉత్సాహం వాడు ఉత్సాహంతో పోయింది కాంతంతో పోయింది సరే వెనకాల పడతాడు సో ఇప్పుడు జరాసంధుడు చెప్పాడు ఏ శిశుపాల నువ్వు కంగారు పడుతుంది అయిపోయింది పిల్ల మన వక్షాన్ని లేనప్పుడు మన అంత్యకర్షణలో ఉంది ఇది శ్రీకృష్ణుడు మనకి శత్రువు సరే కానీ ఈ అమ్మాయి ఇంత పని చేస్తుందని మనం అనుకో ఎందుకంటే ఈ మగపిల్లి గారు చూసి వచ్చాను కదా వాళ్ళకి సమాధానం అందింది సో ఇప్పుడు ఈ క్షణంలో శ్రీకృష్ణుడికి పరిచయం అయిపోయింది మనం కొంచెం వేచి చూద్దాము మనకు అనుకూలం అవుతుంది కాలం ఎలా కాల ప్రదక్షిణ అప్పుడు కృష్ణుడు మీద మనం పడతీస్తున్నాం ఇంకే నువ్వు దర్శనాలు ఆ అమ్మాయి వివాహం ఇలాంటి పర్సనల్ ఇష్యూస్ తీసుకురాదు ఆ అమ్మాయి మనసు మీకు లేదు ఏం ఉపయోగం అని వాడు కొంత చెప్పే కొంత సర్దుబాటు చేశాడు శిశుపాలు దానికి ఆ అమ్మాయికి ఇష్టమైన ఊరికే ఆ అమ్మాయి అంటే మనం పడ్డటువంటి వాడు అలాగే ఎంత పడుతుంది అమ్మాయి వారిని ప్రేమించిందని ఉంటే ఇద్దరు ముందు ఏదో వార్త విన్నాము ఆ వార్త కరెక్టే అనమాట ఈ రుక్మి ఏడాది తప్పించి దీంట్లో ఏమీ లేదు ఇంకా పోతే దీంట్లో చాలా రోజు పొందిన కూడా రుక్మి ఇంకంతా ముగించేస్తాను కొన్ని విషయాల్లో ఈ రుక్మి వెనకాల పడ్డాడు శ్రీకృష్ణుడు వెనక సైన్యాన్ని ఆ సైన్యాన్ని ఓడిస్తాడు శ్రీకృష్ణుడు రుక్మికి పరాభవం చేస్తాడు రుక్మి మీసం సగం తప్పితోడు చేస్తాడు అప్పుడు బలరాముడు వచ్చి కోపం ఏ కృష్ణ తప్పు అలాంటి పొరపాటు చేయకూడదు ఏదో ఓడిపోయాడు కదా అని చెప్పేసి నీకు ఎంతకన్నా ఎంతకన్నా ఆ పరి అలరెట్టిపోతుంది నీకు కోపడతాడు అంటే శ్రీకృష్ణుడు ఏదో ఒక ధోరణిలో చేశాడు వీళ్ళందరినీ ఎప్పటికైనా సంహరించకూడదు వాడు ఏదో చేశాడు ఆయన శ్రీకృష్ణుడు పెద్ద పొలిటీషియన్ ఒకప్పుడు ఇటు చేస్తాడు ఇటు చేస్తాడు సో అసలు వాళ్ళకి సంపుతం అనుకున్నాడు కత్తితో నరికేద్దాం అనుకున్నాను నరికేద్దాం అనుకుంటే రుక్మిణి దానం పెట్టింది మా అన్నయ్య వెళ్ళి వెళ్ళాడాలి అక్కడికి వెళ్ళి శుభ్రవాహం అయిపోయింది అప్పుడే ప్రారంభంలోనే బాగుగారు విజయం చేసుకోవడం దగ్గర ఆగిపోయాడు ఆగిపోయి అవమానం చేశాడు అసలు శ్రీకృష్ణుడు అలా అవమానం చేస్తున్న న్యాయం కాదని బలరాముని యొక్క అభిప్రాయం మీరు మీ మొహం మీరు చేయండి అలా ఉంది అక్కడ శ్రీకృష్ణుడని తను దాన్ని సమర్థించుకోలేదు సో ఇట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఆ కాలము ఆ సందర్భము అవన్నీ కూడా ఉంటాయి కదా ఏదం భగవతాతన్వీ రామేణ ప్రతిబోధిత వైమనస్యం పరిత్య మనోభ్యా బలరాముడు రుక్మిణి నీకేమిటో చెప్తాడు మా నీ తమ్ముడికి అవమానం జరిగింది కానీ ఏం చేస్తావు మరి నీ ప్రియుడు మీ తమ్ముడు వీళ్ళిద్దరు శత్రువులు శత్రువులకు మీకు ప్రియుడిని నమ్ముకుంటే తమ్ముడికి అవమానం తప్పదు తమ్ముడు పక్షాన ఉంటే మన ప్రియుడిని వదులుకోవాలి ఏదో తప్పదు ఈ జీవితాలు ఇలాగే ఉంటాయి అందరూ బంధువులు మనకు అనుకూలంగా ఉండాలి మనకు లభించినవన్నీ మనతోటే ఉండిపోవాలంటే కుదరదు అని ఒక పెద్ద వేదాంతం అవును చెప్తారు బాలగారి రైతులు చెప్పి ఆమె ఓదార్స్తాడు ఎందుకంటే శ్రీకృష్ణుడు ఏమీ ఓదార్చాడు ఎందుకంటే బలరాముడు వేసిన కూకలు వేసాడు అలా ఎందుకు చేసేవాడు ఆయనతో నోరు మూసుకుని ఊరుకుంటాడు ఆయన ఈయన ఓదార్స్తాడు సో వెంటనే బలరాముడు తాను దగ్గర ఉండి బలరాముడు శ్రీకృష్ణుని రుక్మిణిని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ద్వారకా నగరం అంతా కూడా పండిళ్లు వేయించి రాక్షస వివాహాన్ని కరాబరేట్ చేస్తూ దాన్ని పర్ఫెక్ట్ చేసేస్తూ మళ్ళీ వివాహం చేయిస్తాడు ప్రధాన మహోత్సవం రూణ చాలా పెద్ద ఉత్సవం అవుతుంది సో ఈ విధంగా ఈ రుక్మిణి శ్రీకృష్ణుల వివాహ వృత్తాంతాన్ని ఎవరైతే ఉంటారో వాళ్ళు సమస్త మండలాలను పొందుతారు వివాహం అమ్మాల్సిన అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఏ అమ్మాయిలేమి అబ్బాయిలకు కూడా కావాలి కదా ఆ శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం చేత వాళ్ళ మనస్సుకు నచ్చిన వివాహాలు చేసుకుని కలకాలను సుఖశాంతులతో భాగ్యావంతులు సుఖంగా ఉంటారు ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి ఒక్క చిన్న మాట 故乡的水山歌，歌声飘过千里，故乡的云飘过万里，故乡的土，养育我长大，故乡的水，养育我坚强。 Lord

大梦的故乡，永远的家，大梦的归宿，大梦的故乡。

I'm 家母哎，家母哎，哎，你的美声。

美丽哟，我的美丽哟，我家的美丽哟，美丽哟，我的。 ఇంకోటి ఇచ్చినా అదే జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాల దర్శనం దాన్ని బట్టి నేను గుర్తుపెట్టా ఇది కూడా ఓంకారం చేయగలిగితే మంచి కొంచెం వెనక్కి వెళ్ళి అటు వెళ్ళి కొంచెం ఇవ్వండి కలపండి కలపండి ఆ ఓంకారం ఇలా ఇది కొత్త మోడల్ నిన్న దాకా వచ్చిన మోడల్ కాదు ఇది సెట్ కా ఇలా ఉంచాను ఇంకేం చేయండి ఇలా ఉంచాను బైక్ ఇంకేం చేయాలి గణపతిం హవామసే పవింకమీనాముఖమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనష్టం వన్యోసాదనం శ్రీమహాగణాధిపతయ నమ సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తటోజయముదూజయేత్ వంశీ విభూషితకరాన్నవనీరకాభాత్ పీతాంబరాదరుణబింబసరాధనోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖావరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే ఆత్మస్వరూప మీరు ఉదయం గోపికాగీతలు ఉదయం గీతము రాష్ట్రాధ్యాయులు ఇవ్వకున్న విషయాలు చాలా మధురమైనటువంటి భాగాలు హంసవధ విపులతగా సో ఆ రకంగా మనం చూసి ఉన్నాము సో కంటిన్యూ ఆన్ సేమ్ లైఫ్ ఇప్పుడు శిశుపాలవత అనే ఘట్టాన్ని టేకప్ చేస్తున్నాం ఏమం యుధిష్ఠిరో రాజా జరాకం తపసం విభో కృష్ణస్ చానుభావంతం శ్రువా ప్రీతస్తమబ్రవీత్ విజయపక్షాలు కూడా ఉన్నది ముందు శిశుపాలను తీసుకున్న దానికి వస్తాను జరాసంధుని కనుకుంటే శ్రీకృష్ణ భగవానుడు దీనిని అర్జునుని తోడుకొని వెళ్ళి జరాసంధుని ఆ సామ్రాజ్యంలో అతని రాజధానిలో అంతఃపురంలో ప్రవేశించి ఇంకా అదంతా మీకు తెలుసు కదా యొక్క సంహారాన్ని దగ్గర నుండి చేయిస్తారు దీని నుంచి జరాసంధునికి మొదలవుతుంది దాంట్లో శ్రీకృష్ణుని అనుగ్రహం లేదా దీనికి జరాసంధుని లభిస్తాడు ఆ వృత్తాంతం అంతా విని ధర్మరాజు చాలా సంతోషిస్తారు మనం డెబ్బై నాలుగో అధ్యాయంలో ఉన్నాము సో ఎందుకంటే జరాసంధుడిని ఒక్కడిని జయిస్తే ఆయన తలపెట్టిన రాజసూయ యాగానికి అన్ని ఆటంకాలు కలిగిపోతుంది రాజసూయ యాగం తలపిష్టమైన యాగం ఎంతమంది సామంతులు అయితే ఉన్నారో వారందరూ కూడా తన వశంలో ఉండి తనకు పన్ను కట్టిన సందర్భంలో రాజు చేయాల్సి ఉంది ఎక్కడ ఏకాంతం చేతనైనా ఎవరైనా ఒక కాంతుడు కూడా ఒక భక్త కాంతుడైనా చెప్పిన మాట ఎవరైనా అనుకోండి పనులు కట్టలేదు అనుకోండి ఆ యాగాన్ని చేసే అవసరం చక్రవర్తిగా అనుకున్నాం అది ముందు వారిని సరిచేసి దాని అవసరమైతే శిక్షించి అని దానికి తెచ్చి ఆ తర్వాత ఆయన అది చేయాలని చేయాలి సో ఆ కార్యక్రమంలో భాగంగా జరాసంతుడు ఒక్కరు మిగిలి ఉంటారు వారొక్కరు దానికి వచ్చేస్తే ఆయన యాగానికి వెళ్ళిపోవచ్చు కానీ వాడే దానికి రాదు అప్పుడు శ్రీకృష్ణుడు మిమ్మల్ని తీసుకువేయడు అని సంబంధించి వెనక్కి ఆ ఉత్సాహం అంతా కూడా ధర్మరాజు వస్తారు సంతోషిస్తారు అయ్యా శ్రీకృష్ణ నీకు మా ఇంటి ఎంత దయా ఎన్నో సందర్భాల్లో మమ్మల్ని ఇలా రక్షిస్తూనే ఉన్నాము మరి ఇంకొకసారి కూడా రక్షించినాము అని సంతోషించింది ఆయన అంటున్నాడు యశ్రైలోక్య బుధవాడ సర్వే లోకాశ్వరేశ్వర వహంతి దుర్లభం హే మహాత్మ హే శ్రీకృష్ణ ముల్లోకములకు ప్రభువులైనటువంటి ఇంద్రాది లోకపాలకులు తర్వాత ముల్లోకములకు గురువులైనటువంటి సనకాది మహర్షులు ఇది జ్ఞానశక్తి శక్తిగా శక్తి విరాట్ యొక్క పాలకు జ్ఞానం క్రియాశక్తికి వాళ్ళు